ہری پیمپستان سداش سمار شنکراچاریہ مندر دوران నారాయణం నమస్కృత్యానం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వంశీ విభూషితకరాం నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ సూర్యన్ పూర్ణేంద్రసుందరముఖారవిందనేత్రాసనాత్పరం కిమపి తత్వమహం న జానే ఆత్మస్వరూప ఉదయం రహుగణ నిలబడత సంవాదము యాభై ఉపాఖ్యానం చూశాము ఇప్పుడు ప్రహ్లాద ఉపాఖ్యానం ఆరంభిస్తున్నాం جان کش پکش کو سوک సో ఈ జగత్తు ఈశ్వరుడు ఆత్మ ఈ స్వరూపం మొత్తము సూక్ష్మంగా దర్శించేటువంటి వాడు కనుక ఆయనకి కశ్యపుడు అని పేరు పశ్యతీతి కశ్యప కశ్యపుడు ఇలాంటి పశ్యతీతి కశ్యప తిరగేస్తే వెంకట తిరగేస్తున్నట్టుగా కశ్యప అని ఆ తిరగైన వల్ల దాని అపరార్థం దాని సో అదే జ్ఞాని అని ఇప్పుడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు జ్ఞాని యొక్క జీవితంలో కూడా వ్యవహార స్థాయిలో ద్వైతం ఉంటుంది పరమార్థ స్థాయిలో అద్వైతం ఉంటుంది భిక్ష చేసేప్పుడు ద్వైతం నిష్ఠలో ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉండేప్పుడు అద్వైతం సో రెండూ ఉంటాయి అలాగే కశ్యప ప్రజాపతికి కూడా అదితి దితి అనే అదితి యొక్క గర్భం నుంచి వామనుడు అవతరిస్తాడు సాక్షాత్తు శివమహర్షుడు యొక్క అవతారం అతిథి యొక్క గర్భం నుంచి వాళ్ళ సంతానం దేవతలు ప్రకాశ స్వరూపుడు ఎవరిలో ఉంటే వాళ్ళు ఏదో పక్షం వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని ఇట్స్ ఎవరిలో ఉంటే జ్ఞానస్వరూపులు ప్రకాశ స్వరూపులు ఒకళ్ళు ఏకాంతం ఒకడు ప్రకాశ జ్ఞానానికి విరుద్ధంగా ప్రవర్తించాలనుకోండి వాడు దేవత కానే కాదు దేవతలు గుంపులో ఉన్న దేవత కాదు అలాగే రాక్షసులు అసురులు ది అదర్ అసురులు అసురులు అంటే అసుషు రమంతే ఇంద్రియ భోగముల మాత్రమే పూర్తిగా నిమగ్నమైన దేవుడు భోగలంపటుడు వాడు అసలు సో దితి యొక్క సంతానము అసలు ద్వైతం దితి అంటే ద్వైతం నేను పరిచ్ఛిన్నమైన జగత్తుంటా నా అదే ద్వైతం ఆ ద్వైతంలో రాగద్వేషాలు కామక్రోధాలతో ఇంకే ఉంటుంది సో దితి యొక్క సంతానము అసలు సో ఆ కశ్యప ప్రజాపతి దితి నుండి ఇద్దరు గోపులు ఉంటారు హిరణ్యాక్షుడు హిరణ్యకశుడు చూడండి మళ్ళీ వాడు కూడా హిరణ్యాక్షుడు అంటే వాడి కన్ను కూడా హిరణ్యం మీద హిరణ్యే అక్ష అక్ష అంటే చూపు వాడు చూపు ఎప్పుడు కూడా హిరణ్యం మీద అంటే వాడు ధన మదాంతుడు లోకి చెత్త హిరణ్య కశిపుడు ఉన్నాడే వీడు కశిపుడు అంటే భోగం వీడు డబ్బు భోగేశ్వరం వీడి దృష్టి రాదు భోగాలను అనుభవించడమే వీడిపోతుంది మనం చూస్తాం హిరణ్యవేశ్వరం గురించి వాడి స్వరూపం అంతటి భోగ రావాల్సింది ఈ ప్రపంచంలో ఎవరు కాబట్టి ధనాన్ని సంపాదించి భూలోకంలో ఉండేటువంటి సంపదను అంతా మీకు రోజు చేసుకుని వాటిని అనుభవించడమే వారి పని వీడి హిరణ్య కష్టం సో ద్వైతానికి వాడు కశ్యప ప్రజాపతి జ్ఞాని అయినా ద్వైతము యొక్క గర్భం నుండి జన్మించిన కనుక వీళ్ళు బుద్ధి గర్భం అంటే ద్వైతం యొక్క గర్భం అని ఒకడేమో సంగ్రహపరుడు ఇంకొకడు భోగపరాయణుడు హిరణ్యాక్షుని వధ వరాహావతారంలో అయింది నేను ఆ తప్పు నేను చెప్పలేదు రెండో మూడో స్కంధంలో ఉంది ఏవో కొన్ని చెప్పగలంగానే అన్ని వెళ్ళవు కదా సో ఇప్పుడు హిరణ్య ఎందుకు అది చెప్పలేదంటే అమలము ఇద్దరు ఎందుకు ఏదో ఒకటి చెప్తే సరిపడుతుందో నేను హిరణ్య కశిపుడిని పెండింగ్ లో పెట్టాను సో దాన్ని వ్యాపేసింది హిరణ్య కశిపుడు వీడు తనేమంటే ప్రపంచంలో ఉండే సంపదలంతని ఇకట్టా చేసి దాన్ని భోగించడమే ప్రధానమైన కార్యక్రమం అది అశుభ లక్షణం వీడు ఏమనుకున్నట్టంటే అసలు నాతో సమానమైనటువంటి మరి యొక్క రాజు ఉండడానికి మీరు లేదు ఈ లోక పాలకులు వీళ్ళందరూ ఎవరెవరు అధికారాన్ని చెలాయిస్తూ ఉండటం ఇలాగేమి ఉండడానికి మీరు లేదు మొత్తం ముల్లోకానికి నేనే రాజును కావాలి నాకేమో పెద్ద వయస్సు రావడం కానీ మృత్యువు కానీ అలాంటివి మనం అవి ఉండడానికి వీలు లేదు అంటే ఆ బాడీ రూపంగా వాడు శాశ్వతంగా ఉండాలి ఆత్మరూపంగా అయితే వాడు ఎలాగో ఉండదే అది సమస్య కాదు ఆ దేహాభిమానంతో అదే వాళ్ళు సంపాదించారు చూడండి దేహాభిమానం ఎంత బాగా బాగా ఎక్స్ట్రీమ్ కి వెళ్తే వాళ్ళు జరగనిపిస్తుంది so that is how it వాడు అటువంటి వ్యవస్థని చేసుకోవాలి అని అనుకున్నాడు సదేవే మందరద్రోణ్యాం తపఃపరమదారులం బుద్ధవాపునభో దృష్టి పాదాంగ తథాశ్రితావని వాడు సో రాక్షసులు కూడా తపస్సు చేస్తారు దేవతలు తపస్సు చేస్తారు మానవులు తపస్సు చేస్తారు సో ఈ తపస్సుని సాత్విక రాజస తామస భేదంతో శ్రీకృష్ణ భగవానుడు గీతలో గమనించి ఉన్నాడు మనం ఎప్పుడైనా తపస్సు చేస్తే అది సాత్వికమైన తపస్సు అవ్వాలి రాజస తపస్సుని తామసాన్ని కూడా తప్పనిసరిగా పరిహరించే ప్రయత్నం చేయాలి గీతలో డీటెయిల్స్ ఉంటాయి తామసమైన తపస్సు అంటే అసలు ఫల కృష్ణతో ఆరంభం అవుతుంది వాడికి ఫలం కావాలి ఆ ఫలాన్ని దేవుడు ఇస్తాడంటే దేవుని వెళ్ళి ఆశ్రయిస్తాడు ఆ ఫలాన్ని బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుని ఆశ్రయిస్తాడు ఆ ఫలాన్ని ఒక యక్ష ఒక భూత ప్రేత పిశాచం ఎవరిస్తే వాడిని ఆశ్రయిస్తాడు వీళ్ళందరూ కేర్ ఫర్ ఎవరాన్ని వాడికి ప్రతి ఇంపార్టెన్స్ ఆ ఫలమే కావాలి సో కేవలం ఫల కృష్ణతో చేసేటువంటి తపస్సుకి ఆమస తపస్సు తర్వాత ఆ తపస్సు చాలా దారుణంగా ఉంటుంది ఆమస తపస్సు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా కొంతమంది తపస్సు చేసే సందర్భంలో ఆ సాత్వికాంశాన్ని నిలనాడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు ఇంకే ఏదో పూజలు చేసేసుకున్నామని ఇప్పుడు ఉపవాసాలు ఉన్నాయనుకోండి పూజ అదే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉపవాసం చేసేసారనుకోండి శరీరంలో ధాతు వైషమ్యం ఏర్పడి గుడ్డి చేయడం మానేస్తుంది గుడ్డి చేయడం మానేస్తుందంటే సత్వగుణానికి హాని కలిగిస్తుంది శరీరంలో శక్తి కూడా తగ్గిపోతుంది అంటే రజోగుణం తగ్గుతుంది ఇంకా రమగుణం పెరుగుతుంది అలా ఉండకూడదు సో తపస్సు చేసేప్పుడు తమస్సు యొక్క ప్రభావం మన మీద కాకుండా జాగ్రత్త లేదా చేశాడు తపస్సు దినవేశ్వరుడు చేశాడు అలాంటి ఆ స్థాయికి వెళ్ళరాదు వీడు చాలా కఠోరమైన దారుణమైన హింసారూపమైనటువంటి తపస్సు ఈ తపస్సులో ఏదో ఇతర ప్రాణులైన హింసకి గురవుతే లేకపోతే తనను తానే నా హింసకి గురి చేసుకుంటారు తన శరీరాన్ని బాగా కష్టపెట్టేసుకుని ఇది ఒక పిచ్చి శరీరాన్ని కష్టపెడితే ఏమవుతుందండి శరీరాన్ని కష్టపెడితే అంటే కష్టపెట్టాలంటే దాన్ని పోషించమని ప్రేమతో పోషించమని చెప్పట్లేదు శరీరాన్ని హింసిస్తే తన శరీరాన్ని హింసిస్తే అది తపస్సు అయిపోతుంది ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ దేవుడి కుటుంబంలో లేకపోతే విగ్రహంలో గట్టిగా తల్లిగా గట్టిగా కుట్టేసుకున్నాను అనుకోండి ఇక్కడ అర్థం చేసి గాయ పడిపోయింది అనుకోండి అది తపస్సు అయిపోతుంది అది నాకు సో సో అలాంటి ప్రయత్నాలు ఏం చేయకూడదు శరీరానికి హింస పెట్టి ఈ హింస ద్వారా నేను ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను ఏది తప్పే ఇతర ప్రాణులకు హింసను కలిగించి దాని ద్వారా పరమేశ్వరుడు ఆరాధిస్తున్నాను అది తప్పే సో అలాంటి ఆరాధనలు లేకపోలేదు ఇదో హిరణ్యకృష్ణ కొందనే ఉన్నాడు మనం ఎదుర్కొండా కానీ అటువంటి ఆరాధనలను మనం పరిహరించాల్సి ఉంటుంది సో వాడు చాలా ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు నదర్శ ప్రతిక్షంగం మేధస్వం మాంసశోణితం సో తన దేహమును పూర్ణమైన హింసకి గురి చేసేటువంటి తపస్సుని ఒక ముండి తపస్సుని బండ తపస్సుని చేస్తారు సో అలా కూర్చుని తపస్సు చేసుకుంటే ఒళ్ళంతా పొట్టలు పట్టేసేయాలి తర్వాత చీమలు వారి శరీరంలో ప్రవేశించేసి గండు చీమలు ఆ మేధస్సు ఆ మాంసమును మధ్యలో అంతా వృక్షించేస్తే ఇంకా కేవలము చర్మము ఎముకలతో మిగిలి ఉన్నాడు మోరార్లెస్ ఆ రకమైనటువంటి కఠోరమైన తపస్సు చేసేస్తున్నాడు చేసేసుకుంటే ఇంకా బ్రహ్మగారు సాక్షాత్కరించాడు మళ్ళాన్ని ఉద్దేశించి తపస్సు చేశారు సో ఆయన సాక్షాత్కరించి బ్రహ్మవాచ ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప కాశ్యపాన్ని కశ్యప ప్రజాపతి లక్షణాలు ఏమైపోతాయి కదా అంటే బాగుందని కశ్యప ప్రజాపతి ఆయన తెలుసు కదా అలా సాత్పురుషుడు మహాజ్ఞాని సో అందుకోసం కాశ్యపాన్ని సంబోధించి దేవయ్య ఇప్పటికీ తానే తపస్సు బాగా చేశాం నీకు వరం ఇస్తాను నేను వరదోహవను ప్రాప్త సో ఏది నీ వరం ఏమిటో చెప్పు నేను నీకు వరం ఇస్తాను పూర్వర్షయశ్చక్రమిష్యంతి చాపరే ఇంతకుముందు ఏ వాళ్ళు ఏ మహర్షులు వాళ్ళు కూడా నేను చేసిన ఒక కఠోరమైన తపస్సు చేయలేదు ఈ పైన చేస్తారని కూడా నేను అనుకోను సో నిరంబోద్ధారయే ప్రాణాన్ని ఇంతకాలం ఆహారం లేకపోవడం మాట అలాంటివంటి కనీసం నీళ్లు కూడా తాగకుండా నీవు కఠోరమైన తపస్సు చేసావు తల్లిదేనాయన అని ఆయన లేదు లేదు నాకు నారదుడు ధర్మరాజు గారు చెప్తున్నారు ఈ మతం సభలో నారదుడు చాలా ప్రమేయం ఉన్నారు అన్ని సంవాద రూపంగా ఉంటాయని చెప్పాను కదా సో శరీరంలో మాంసం అనేది లేకుండా క్షేమం తినేసినట్టుగా ఇప్పుడు వీళ్ళు హెచ్చి స్థితిలో లేడు సరే ఆయన ఆయన లేవడం ఆయన ఉపయోగం లేదు మనం వీళ్ళు కొంచెం బాగు చేస్తే వీళ్ళు వేస్తారు కొంచెం సెటరైట్ చేస్తే అని తన కమండలంలో ఉన్న జలాన్ని తీసి దివ్య జలాన్ని ఆయన మీద పొందించలేదు చదివితే వారికి ఆ మళ్ళీ శరీరం అంతా కూడా స్వస్థతని పొందినది సో ఆ శరీరంలో ఉన్నటువంటి ఇతర ఈ కీటకములు ఇవన్నీ అప్పుడు పోయాయి శరీరంలో మళ్ళీ మా మధ్య మాంసము నెలకొన్నాయి పూర్ణమైన శక్తి వచ్చినది అన్ని అవయవములు కూడా దృఢంగా తయారైనాయి ఆయన చదివినటువంటి నీళ్లతో కూడా వజ్ర సంహనము యువ మంచి యువకునిగా పిలుగు వంటి శరీరంతో వాడు లేచారు ఆ తపస్సు నుంచి లేచారు మంచి ఉత్సాహంగా లేచారు శిరసా మహోత్సవ బ్రహ్మగారిని చూడగానే మహానందం కలిగింది ఎందుకంటే ఇంకా ఫలం రాబోతుంది పడ్డ కష్టానికి ఫలం రాబోతుంది కాబట్టి పాదములను ఆయన పాదములకు శిరస శిరస్సు ఉంచి నమస్కారం చేశాడు లేచి నిలబడ్డాడు ఉత్సాయ ప్రాంజలి ప్రత్వ ప్రేక్షమాణో ఉషా విపం విపం ఆ బ్రహ్మగారికి బ్రహ్మగారిని ప్రత్యేకంగా చూస్తూ చేతుల్లో నుంచి పడవ నుంచి మళ్ళీ నమస్కారం చేశాను చేసి ఒక స్థుతి చేస్తున్నాడు హిరణ్యకశిపు స్థుతి అని పేరు పెట్టక్కర్లేదు ఎంతో పెద్ద విషయం ఏం ఏదో అయ్యా మీరు మహాత్మ వచ్చారు నా వారు నాకు పాలేస్తే అనే చేసిన స్థుతి సో హిరణ్యకశిపుడు వాచ్య त्वं सप्तवन्तोऽन्वितनोषितम् वा त्रय्या चतुर्होमृतविद्यया च त्वमेक ఆత్మాత్మవతామనాదిరనంతపానః కవిరంతాత్మా రుచి ఆ తమోగుణ ప్రభావం ఆ బుద్ధిని చంపివేసుకుని తప్పిస్తే వాడేమంత అనిర్పాదములు కష్టమేం కాదు సో హే హే బ్రహ్మ బ్రహ్మగారు నీవు హిరణ్య గర్భ అని గర్భిస్తున్నాను హిరణ్య గర్భ పురాణాల్లో బ్రహ్మని ఎవరిని ఉంటారో వాటినే వేదాల్లో హిరణ్యగర్భుడు అని వ్యవహరిస్తారు భాగవతంలో అయితే రెండింటినీ కలిపి చెప్పారు అంటే హిరణ్యగర్భాన్ని బ్రహ్మగారిని సంబోధించినట్టు స్పష్టంగా ఉంటుంది సో ఎనీవే ధ్వం సప్త త్వం సప్తతంతున్వితనోషి సో ఏడు విభాగాలుగా చేయబడి ఉన్నటువంటి ఆ యజ్ఞ యజ్ఞ విస్తారము మొత్తము ఈ లోకంలో నాలుగు వేదాల రూపంలో ఆవిర్భవింపజేసినాము ఆయన వేదమయుడు కదా వేదము నాలుగు ముఖములు నాలుగు వేదములకు చిహ్నములు సో ఏడు ఏడు సప్త సప్తతంతువులు అంటే అగ్నిష్టోమ అత్యగ్నిష్టోమ కొంచెం వైదిక సంప్రదాయంలో వాళ్ళు భేదించగలుగుతారు షోడశి వాజపేయ ఆత్మోర్యామ అతిరాత్ర అని ఏడు కులతువు ఆ ఏడు కులతువులతో సప్త సోమ సంస్థానని సో అంటే కేవలము ఆజ్యము అంటే మెల్టెడ్ బటర్ నెయ్యి దాంతో ఇచ్చి ప్రధాన అదే ప్రధాన హోమద్రవ్యంగా చేసేటువంటి క్రతువులు ఏవి ఉన్నాయి సప్త సప్త ఆజ్య సంస్థాపన స్వాహయజ్ఞము అన్వాధానము ఎక్సెట్రా ఎక్సెట్రా సో సోమ సంస్థ సప్త సోమయాగము సోమరథం నుంచి వచ్చిన రసాన్ని సోమరథాన్ని దంపితే వస్తుంది రసం ఆ రసాన్ని ప్రధానంగా దేవతలకు సమర్పించేటువంటి ఏడు యజ్ఞాలు ఉన్నాయి కొంచెం విస్తారమైన యజ్ఞాలు అవి ఇదివైపు నేను చెప్పిన యజ్ఞాలు ఈ యజ్ఞాలు మనమన్నట్టుగా చేసిన వాళ్ళు ఉన్నారు అతిరాత్రం చేసిన వాళ్ళు లేకపోలేదు ఉన్నారు సో ఈ మధ్యకాలంలో సుమారు నాలుగు ఏళ్ళ క్రితం కేరళలో అతిరాత్ర తరఫు జరిగింది నంబూ తిరిగి కుటుంబం వాళ్ళు ఎవరో చూశారు దాని మీద ఈ మేఘదాయం వాళ్ళ వీక్లీ మ్యాగజైన్ లో పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది ఎవరో దానికి కావాల్సినటువంటి చాలా ధనం వ్యయంతో కూడిన యజ్ఞము దానికి కావాల్సిన ధనాన్ని ఎవరో ఒక కారణంగా ఉండాలని ఎవరో యూనివర్సిటీ ఉండాలని చెప్పి ఆయన ఏర్పాటు చేశారు సో ఈ ఉన్నాయి వాటిని చేసే సంవత్సరం ఆత్మలు శ్రోతుల విద్వాంసులు ఎవరో కొద్దిమంది లేకపోలేదు స్టిల్ ఆ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇదే సో అటువంటి ఏడు రకముల యజ్ఞములను ఇవే నాలుగు వేదముల ద్వారా విస్తరింపజేసుకున్న లోకంలో సో చాతుర్గోత్రం అనే మాట ముందు నేను మీకు వర్ణించి చెప్పాను చాతుర్గోత్రం అంటే సో నీవు ఈ జగత్తులో ఎక్కడ క్రియాశక్తి జ్ఞానశక్తి ఉన్నప్పటికీ కూడా అది నీ స్వరూపమే నీవు సమష్టి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూప హిరణ్యగర్భ అలాంటి నీవు అని ఆ విధంగా ఆయన శ్లోకం చేస్తారు పరం నా పరమప్యనే జగచ్చ కించిత్ ఆయన బ్రహ్మాండ శరీరం ఈ మొత్తం బ్రహ్మాండమంతా కూడా స్థూలదేహముగా అభిమానం అభిమానము కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మకి హిరణ్య గర్భుడు ఉంటాడు అంటే దాంతోనే వాటి గురించింది కదా స్థూల శరీరాభిమానికి విరాట్ పేరు సూక్ష్మ శరీరాభిమానికి హిరణ్య గర్భుడు అలాంటివి ఉంటాయి కదా ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారనుకోండి ప్రొఫెసర్ అంటే సూక్ష్మ శరీరాభిమానం నా ఇక్కడ అరవై కేజీలు ఉందన్నాడు అనుకోండి ఆయన అంటే అర్థం ఏంటి స్థూల శరీరాలు అంతనే మళ్ళీ చిన్న ఆయనే ఆయనే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్థూల శరీరాభిమానం అవుతాడు క్లాస్లో పాఠం చెప్పడానికి వెళ్తే సూక్ష్మ శరీరాభిమానం ఇది యాక్సిడెంట్ వేస్తారు జరుగుతా వాడు పేర్లు మారుతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ అంటారు క్లాస్కి వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ గారు సంథింగ్ విరాట్ సో విరాట్ రూపంగా నేను దర్శించినప్పుడు ఈ జగత్తులో ఏ వస్తువు కూడా నీకంటే భిన్నంగా ఏమి లేదు ఎలాగైతే ఈ దేహంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి ఏ సెల్ కూడా నాకంటే భిన్నంగా లేదు నేను అనే ఆ ఆత్మ చైతన్యంతో సంబంధమైన సెల్ ఈ దేహంలో ఉండలేదు దేహం నుంచి బయటపడిపోయి ప్రాణం విహీనం అయిపోతే అప్పుడు అది నేను కాకుండా పోతుంది అంతవరకు నేను అక్కడ ప్రాణమయ్యే ఉంటుంది అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో సంస్థ పదార్థ జాతమంతా కూడా మీ అని వాటి రాత్రి సామాన్యుడేం కాదు ఇప్పుడు కూడా బాగా చదువుకున్నాడు కరెక్ట్ అయిపోయాడంటే వాడి వల్ల సమాజానికి జరిగే హాని ఇంకా అంతా కాదు వాడు దేశం డిఫెన్స్ సీక్రెట్స్ అన్ని గ్రాండ్స్ ద్వారా పాకిస్తాన్ కంపెనీలు సంపాదిస్తారు రాక్షసులు ఉండేలాగే ఉంటారు వాడు ఐఏఎస్ లో బాగా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ లా వాళ్ళని పనిచేసేసాడంటే సో హిరణ్య కశిపుడు అంటే అలాగే వాడు ఏదో తెలివి తక్కువ వాటిని సో విద్యా కళాస్తే తన వశ్చ సర్వాల ఎన్ని విద్యలు అయితే ఉన్నాయో చతుర్దశ విద్యలు అంటారు సో చతుర్దశ విద్యలో అంటే నాలుగు వేదాలు ఆరు వేదాంగములు పది ఇతిహాస పురాణ వేదాంగము ఇంకోరండి మొత్తం పద్నాలుగు చతుర్దశ విద్యలు ఒక కౌంట్ ఇంకో కౌంట్ లో పద్దెనిమిది మీరు కావాల్సిన ముప్పై రెండు కౌంట్ కూడా చేయించుకోవచ్చు ఒక విడదీసి ఎన్ని count is acceptable some standard counts ఉన్నాయి పద్నాలుగు పద్దెనిమిది సో ఇలాంటి ఎన్ని విద్యలు అయితే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి ఎందుకంటే ఆయన సమష్టి జ్ఞానశక్తి స్వరూపుడే కళలు అరవై నాలుగు కళలు ఈ అరవై నాలుగుతో పూలతో మాల పుచ్చడం ఒక కళ తర్వాత ఇంటికి కన్న వేయడం మరో కళ ఇలాంటి కళలన్నీ ఉంటాయి అంటే నాలుగు కళలు సో శుద్ధ శుద్రక మంచి ముంచగడిగా అనే నాటకంలో ఈ కన్నం వేసే కళని చాలా విస్తారంగా నేను అవసరంలో పాఠం కూడా ఎనీవే సో ఎవేవో కళలు ఈ ఈ కళలన్నీ కూడా నీ స్వరూపం కంప్యూటర్ హ్యాకింగ్ ఉందనుకోండి ఇది ఎట్లాంటి రాష్ట్రం ఇట్లా సామాన్యుడు ఎంత సరైన చేయగలిగారు ఆ పని కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి ఆ పని చేయడానికి సో అది ఒక ఇలాంటి కళలన్నీ కూడా నేర్చుకోవాలి స్వరూపమే ఇంకో ఆ మాట వచ్చేసి విద్యా కళాస్తే తన వష్ట సర్వాహ హిరణ్యగద్భోసి నేను హిరణ్యగద్భుడు హిరణ్యగద్భుడు దాన్ని కన్వర్ట్ చేస్తూ ఉంటాను సో అదో హిరణ్యగద్భోసి నువ్వు హిరణ్యగద్భుడు అయ్యా బృహత్ త్రిపృష్ఠ నీవు మొత్తం ఉల్లోకములను వ్యాపించి పెద్ద విస్తారము కలిగి ఉన్నావు ఎలా సంబోధిస్తున్నాడు చూడండి వరము ఇచ్చి వాళ్ళలో నిన్ను ఇచ్చిన వాడు లేదు ఎవరి దాత దగ్గరికి వెళ్ళి ఈ ఊళ్ళో అందరిలోకి గొప్ప దాత మీరేనండి అని అంటే ఉపయోగం కాదు అంటే మనం వెళ్ళినందుకు ప్రయోజనమే ఉంటుంది కాబట్టి హే వరదోత్తమ నీవు నా కోరిక వరాలు ఇద్దామనుకుంటున్నావా ప్లీజ్ రీకన్ఫర్మ్ ఆయా అక్కడ ముందిస్తాను ఒకసారి అన్నా సరే మళ్ళీ ఇంకోసారి నా మాట ఇవ్వలేదా ఎందుకంటే నేను కొంచెం గట్టి వరాలుగా కొడాలని వాళ్ళు సో భూత్ సరే అంటే ఆయన అపోమంటారే ఉంటాడు సరే అయితే కాసుకో భూతేజస్పృష్టేజో మృత్యున్మాపూన్మమ నీవు సృష్టి నీ సృష్టిలోని ఏ ప్రాణి వల్ల నాకు మృత్యువు రాకూడదు ఆయన ఆలోచించాడు ఇలా వచ్చాడా ఇది అనిపించాడా సరే ఓలే నా సృష్టికి బయట నుండే ప్రాణి చేత నీకు మృత్యువు ఈ కథాస్తు ఇక్కడ చిత్రం ఏంటంటే వాడు మృత్యువు రాకుండా ఉండే వరాన్ని వాడు కోరుతుంటే మృత్యువు వచ్చే విధానాన్ని వరంగా ఆయన ఇస్తూ ఉంటాడు సో నీకు నా సృష్టికి బహిహి ఉండేటువంటి ఒక సృష్టి వల్ల ఒక ప్రాణి వలన నీకు మృత్యువు వస్తుంది అని మనసులో అనుకుని పైన వాడు అన్నదానికి పైకి వాడు అన్నదానికి కాస్తుంది ఇంటికి లోపల రాసాత్మైన ఉంటుంది మకాం చేసే స్థానం దానికి లోపల బయట కూడా చంపకూడదు ఒక్కోసారి అయితే గర్భ మీద చంపి అక్కడ చేస్తాడే అని అనుకుని కథాస్తు పొగలు చంపకూడదు రాత్రి చంపకూడదు సరే సంధ్యాకాలం కథాస్తు అన్యస్మాదపి చాలి ఏ ఆయుధాలని వాడకూడదు ఆ పూర్వం ఆయుధాలను వాడకపోతే గోడతోటో లేకపోతే కాళ్ళతో కొరికో ఏదో అలాంటిది ఏదో చేద్దాం వాటి ఆయుధాలను ఎవడో అన్నారు కదా ఆయుధం అంటే కత్తి దారు లేదంటే ఏదో తుపాకి అలాంటి ఆయుధాలు కానీ పన్ను ఆయుధం అని అన్నారు పన్ను పన్ను ఆయుధం కింద మీరు వాడితే ఆయుధం కాదు సరే మళ్ళీ ఆలోచించిన వీడు తథాస్తుని సంతోషిస్తున్నాడే కానీ ఆయన తథాస్తు ముందు ఒక ఆలోచిస్తున్నాడు చూసుకోలేదు ఆలోచించుకుని సరిపడినప్పుడే బ్రతుకున్నాడు సరిపడకపోతే బ్రహ్మాస్తాడు నాకు నాంపరే మృత్యు ఆకాశంలో కానీ నేల మీద కానీ మృత్యువు రాకూడదు ఓ ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు దీనికి సో నా మృగైరపి రాకూడదు మనుషులు చంపకూడదు మృగాలు చంపకూడదు సరే ఒక దీని గురించి ఆలోచించి సరే సంథింగ్ మీ వస్త్రం దివ్యసుకిర్వా ప్రాణం ప్రాణం ఉన్నటువంటి ఆ వ్యక్తుల ఆయుధము కాకూడదు ప్రాణం ఉన్నది కాకూడదు ప్రాణం లేనిది కాకూడదు సరే గోళ్ళు గోల్డ్కి ప్రాణం ఉన్నట్టు పళ్ళు కుదరదు ఎక్కుతుంది తల నీళ్ళు తాగితే జూమ్ పడుతుంది అదే ఉన్నాయి ఈ గోళ్ళు అనుకోండి ఇది ప్రాణం ఉన్నట్లు కాదు నేను అనుకుంటాను ఎందుకంటే ప్రాణం అంటే కట్ చేస్తే నెక్కిపోతారు రక్తం కావాలి ఏమీ అవ్వదు సెప్టిక్ కావాలి అది అవ్వదు ప్రాణం ఏంటంటే పెరిగిపోతాం కాబట్టి పెరిగి పెరిగినది ప్రాణం ఏదైనా సో ఇటు కాకుండా అటు కాకుండా ఉంది సో బాగా నేరం అయిపోయింది మీరు నృత్యిస్తుంది ఎలా ఉండాలని మీరు చాలా కండిషన్స్ సాటిస్ఫై చేసి మీరు రావాలి సరే కానీ మీరు అంత తపస్సు చేసినందుకు మనం కూడా పట్టాలు పడాలి సురా సుర మహోరై దేవతలు కానీ రాక్షసులు కానీ రాజులు కానీ సత్తాలు కానీ వేరే నన్ను చంపకూడదు దానికేం మనం ప్రజలు పెట్టాల్సి సో అని ఈ విధంగా వరాలపోలేదు కొంత అన్నిటికీ పెట్టాల్సుకున్నాను ఏం వృతశతృతిరణ్యకశిపో రథ దుర్లభమైన వరములు కానీ వాడి తపస్సు చేసి తపస్సుకు లొంగిపోయి ఈయన అవరాధించారు బ్రహ్మవాచ అంటే కుమార ఈ మానవునికి చాలా దుర్లభములైన వరాలయ్యా నువ్వు నన్ను అలాంటి వరాలు అడుగుతున్నావు వితరామ్యంగా ఏ కుమార అయినా సరే నేను ఇస్తున్నాను ఏదో ముఖ్యం ముఖ్యంతో ఈ వరాలు ఇస్తున్నాను నువ్వు దయచేసి ఇలా వరాలు ఇచ్చాక నాకు మాట వచ్చిందా మాత్రం చేస్తున్నాను వరాన్ని ఎదటి దుర్లభాన్ కాబట్టి నువ్వేం చేస్తావు అంటే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించి నలుగురితోటి ప్రేమగా అని ఆ విధంగా చిన్న సలహా వచ్చి ఆయన పాపం సందేహిస్తూనే వరాన్ని ఇచ్చి పెట్టారు వాడి శరీరం మహాదృఢంగా ఉంది బ్రహ్మగారు కమండల జలాన్ని మోక్షణ చేసిన వల్ల వచ్చిన శక్తి బంగారం వల్ల ప్రకాశిస్తున్నాడు నిరణ్య కశిపుడు వృద్ధ ఏవమైన పచ్చని శరీరం కలిగి ఉన్నాడు సో వాడు వెంటనే ఈ శక్తినంతనే ఉపయోగించి నేను శ్రీ మహావిష్ణువుపై పగ తీసుకోవాలి ఎందుకంటే హిరణ్యాక్షుడు నా అన్నగారు వారిని సంహరించినాడు ఆ విష్ణువు ఆ విష్ణువుపై నేను పగ తీసుకోవాలి సరే సవిజత్యదిశర్వాలోకాంశ్చత్రీన్ మహాసుర దేవాసుర మనుష్యేంద్రాన్ గంధర్వ గౌరవాన్ ముల్లోకములను జయించేసినాడు సో దేవలోకంలో ఇంద్రుడు అగ్ని వరుణ ఇత్యాది దేవతల నుండి కూడా వాళ్ళ స్థానాలను తరిమేసి దేవలోకం స్వాధీనం చేసుకున్నాడు భూలోకం వాడి స్వాధీనంలో ఉన్నది మధ్యలో ఇంత సిద్ధులు చారణలు ఇత్యాది ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్రాణిస్ ఉన్నాయని శాస్త్రాలను చెప్తారు సో వీళ్ళందరినీ కూడా తన అధీనంలో పెట్టుకున్నాడు సర్వ సత్వపతి వశమానీయ విశ్వజిత్ అన్ని ప్రాణుల యొక్క అధిపతులను జయించి మొత్తానికి విశ్వజిత్ అయినా జగత్తంతా వాళ్ళ అధీనంలో ఉంది లోకపాలానాం స్థానాన్ని సహతేజస అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేసి తన వాళ్ళని పెట్టుకున్నాడు ఎందుకు అంతా కూడా జగత్తుంతా కూడా రాక్షసమయంగా తయారు చేసి పెట్టాడు సో అప్పుడప్పుడు కూడా సమాజంలో అలా అవుతూ ఉంటుంది సమాజంలో సత్పురుషులందరూ కూడా స్థానాల నుంచి జీవితులు అయిపోతారు మంచి ప్రదేశంలో మంచి వాళ్ళు ఎవరో ఉండరు కేవలం భోగ భోగపరాయణులు తర్వాత ప్రజా ప్రజలను ప్రేమ లేని వారు వచ్చి ఉన్నత స్థానాలు ఆక్రమిస్తే ఆ సమాజం చాలా అపరాధపరమైపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల మనం ఇక్కడ దర్శించవచ్చు దేవోద్యాం శ్రీయాకృష్ణ మధ్యాస్తే స్మృత్రివిష్కపం వెంటనే ఏం చేసేదంటే మకాము ఆ స్వర్గలోకానికి మార్చేసేది అమరావతి నగరానికి మార్చేసేది అక్కడ పక్కనే నందనోద్యానం పక్కనే ఒక ప్రసాదంలో మకాం పెట్టి మకాం పెట్టి ఇంకా వాడు ఏం చేసేటంటే ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు కష్టం భోగపరాయణం అసూర అంటే అసూసుడమతే కేవలము ఇంద్రియ భోగాలను అనుభవించటమే జీవిత పరమాత్మ ఆ ప్రయత్నంలో ధర్మాన్ని వైలేట్ చేయడానికి వాడు ఐనిద్ది కూడా కన్ను రెప్పపాటు తేడా కూడా అంతా కూడా సంకోచం లేకుండా ధర్మాన్ని వైలేట్ చేసుకోవాలి సార్ ఏమి లెక్క పడుతుంది సుతస్మిన్ మహేంద్ర భవనే మహాబల మహామనో నిర్జితమే లోక ఏకరాట్ వాడి వాడు మొత్తం ముల్లోకాలకి కూడా వాడు ఏకరాట్ వాడి మాటకి తిరుగు లేదు ఆ మహేంద్ర భవనంలో అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నాను భోగాన్ని అనుభవిస్తున్నాను అభిబంధ్యాం యుగ అందరూ కూడా వాళ్ళు తక్కువ వాళ్ళు కావచ్చు ఎక్కువ వాళ్ళు కావచ్చు గొప్ప వాళ్ళు కావచ్చు సామాన్యులు కావచ్చు వారి పాదము నమస్కారం చేయాల్సిందే వాళ్ళు పెట్టి దండాలు ఏవో పెట్టేసాడు అయిపోయింది ఇప్పుడు దండాలు తీసుకోవచ్చు సో ఏమో ఒకప్పుడు అలా దండాలు పెడుతూ ఉన్నాం ఇంకా అలా శాశ్వతంగా ఉన్నాడు దండాలు దండాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని అనుభవించటం అని ఆ రకమైన ప్రవృత్తిలో పడిపోయాడు సో ఊర్జిత చండ శాసన వాడి మాటకి ఎదురు చెప్తే తీవ్రమైనటువంటి శిక్షణ లభిస్తాడు తమంగమత్తం మధుమోరుగంధిన ఇరుగంధిన మధ్యనే మధునా రక్తం చాలా తీవ్రమైనటువంటి గంధము గల మధువుతో ఎప్పుడు ఉంటుంది అంటే ఏదో అమ్మేదైనా తాగేవాళ్ళేమో రుగంధిన అంటే నథింగ్ లెస్ స్ట్రాంగ్ పనికిరాదు very intensely strong alcoholic beverages ఏవో తీసుకుంటున్నాడు అనుకోవాల్సి వచ్చింది సో గంధిన వివృత్త పాపేక్షం కళ్ళలా ఎప్పుడు ఎర్రగా ఉండేది ఆ మసు తర్వాత కళ్ళలా జరిగినట్టు ఉండేది వివృత్త సో అశేష దిష్ణ్యపాహ అందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాయన పాలిటీ వాళ్ళు కలవాలి ధనం పెట్టాలి బహుమానంలో ఇవ్వాల్సింది ఇంకా కరెక్షన్ పడ్డట్టు ఉపాయన పాలిటీ ఎవరైనా ఉపాయం ఉపాయం అంటే సంథింగ్ ఇయ్యాస్తుంది ఉద్యోగంతో రావడం మీరు ఉద్యోగంతో వస్తే జైలు పెట్టండి లేకపోతే పదవి నుంచి తీసుకోవాలి ఉపాయన పాలిటీ వినాతి తపోయోగ బలౌజ సంపదం జగుర్మహేంద్రాసన మోజ స్థితం విశ్వావసు శృంగురు అస్మదాదయ వారు మహేంద్ర సింహాసనం మీద కూర్చుంటే కుంగురు విశ్వాసుడు నేను కూడా నా రోజులు మేము మేమందరం వెళ్ళి వారి దగ్గర కొంతసేపు వీణ వాయించి వాళ్ళు సంతోషం పెట్టి రావాల్సిందే అలాగే మామూలు కూడా వారు విమర్శ పెడతారు సో ఈ రకంగా గంధర్వులు అప్సరసులు వీళ్ళ విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఋషులు అస్తు వాడిని అనేక రకాలుగా స్తోత్రాలు చేస్తూ సంతోషపెడుతూ ఉండేవారు సైత్సన్నిజిత ఎంతవరకు ఇంద్రియములకు పోగించడానికి అవకాశం ఉన్నదో అంత విస్తారమైనటువంటి భోగాన్ని వాడు అనుభవిస్తున్నారు తెగ ఎంజాయ్ చేసేస్తున్నాం అతృప్యత అజితేంద్రియ ఇంద్రియములు భోగం యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఇంద్రియములు కోరిన భోగాన్నంతా ఆ ఇంద్రియాలకు మీరు సప్లై చేసుకుంటే అది తృప్తి అనే పదాన్ని అది పొందవు దట్ ఏ సీక్రెట్ ఇంద్రియ ది ఇప్పుడు సపోజ్ సంబడి మనసు స్మోక్ అనుకోండి ఎన్ని సిగరెట్స్ తాగితే సాటిస్ఫాక్షన్ వస్తుంది చెప్పండి రాదు ఎలా సిగరెట్స్ స్మోక్ చేసి కొద్ది కూడా body gets further addicted further addicted and it what's more and more and more వాడు ప్రాణం పోతున్నా సరే శరీరం ట్రై అనే ఫీలింగ్ పడుతుంది ఆ దేహం లాగా సో ఆ ఇంద్రియములు వాటిని మీరు భోగముల చేత తృప్తి పొందుతాము అంటే నిప్పులో నెయ్యి వేసి ఆ నిప్పుని ఆపుదాము అనే ప్రయత్నం ఎలాంటిది అవుతుంది ఇంద్రియములు భోగములతో తృప్తి చేసే ప్రయత్నం అయితే ఎలాగంటే ఇంద్రియాలను దృష్టిపరచడం అంటే జ్ఞేంద్రియత్వం ఒక్కటే ఆ ఇంద్రియమును వశంలో తెచ్చుకుంటే అది తృప్తి పడుతుంది తీర్చిపడుతుంది కాబట్టి మనస్సుని ఇంద్రియాలని జయించి వాటిని వశంలో తెచ్చుకోవాలి కానీ వాటిని సేవించి మీరు వాటిని వశంలో తెచ్చుకోకూడదు కుదరదు ఆ సంగతి వాళ్ళు తెలియదు వాడు అధికేంద్రియుడు కాబట్టి హద్దు వాపు లేకుండా వాడు పొగాలను అనుభవిస్తూ ఉన్నాడు సోగ్రంద సంవిఘ్న సర్వే లోకా సపాలక సమస్త లోకపాలకులు దేవతలు ఋషులు సిద్ధులు అందరూ మొత్తం సమాజం అంతా కూడా ముల్లోకములలో అల్లకల్లోలంగా ఉన్నది వాళ్ళేమో ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను ఏమయ్యా ఈ ఉత్తరదండం మాకేమో తెచ్చిపెట్టాము మాకు ఎక్కడికైనా దీని నుంచి విముక్తి ఉన్నదా అని ప్రార్థిస్తున్నాను వాళ్ళు అంటే సామూహిక ప్రార్థన ఒక పెద్ద సమాజము చాలా అవనతిని చాలా దుస్థితిని పొంది ఈ ఉగ్ర శాసనం నుంచి ప్రచండ శాసనం నుంచి అధర్మ పరిపాలన నుంచి ముక్తి కలగాలి అని పెద్ద ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన పరమేశ్వరుడు స్పందిస్తాడు ఆ రకంగా మనకి దాఖలా కనపడతాయి మానవ చరిత్రలో కానీ ఇతిహాసాల్లో కానీ సో వాళ్ళు ప్రార్థన చేస్తున్నమో భగవతే వాసుదేవాయ మహాత్మనే విశుద్ధానుభవానంద సందోహాయ పరమేశ్వరుడు అంటే విశుద్ధ అనుభవానంద సందోహాయ పరిశుద్ధమైన అంటే ఇంద్రియ విషయ సంపర్కము లేనటువంటి ఏ ఆత్మానందము అనుభవ రూపమైన ఆనందము కలదో ఆ ఆనందమే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం అటువంటి ఆ వసుదేవులకు నమస్కారం యత అభయ అభయము అంటే భయము నుండి విముక్తి లభించాలి అంటే కేవలము ఆ వసుదేవుని అనుగ్రహం వల్లనే లభించాలి అని వాళ్ళు అలా ప్రార్థించి మాకు అభయాన్ని ఇప్పించవయ్యా ఈ రాక్షసుని కాదు మేము పడలేకపోతున్నాము అని అందరూ కలిసి సామూహికంగా అంటే ఒక చోట సమావేశమే ప్రార్థించారు కాదు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తుంటే ఒకసారి దేవలోకంలో ఆ ప్రార్థించేటువంటి ఆ ఋషులకి ఒక మనోబలలోకంలోనే అక్కడ అక్కడ సో వీళ్ళకి అశరీరమాని ఏమని తేషామాదిర భూద్వాణి అరూప మేఘనిస్మన అరూప వాణి రూపం కనబడదు వాణే వినపడదు అశరీర వాణి అలా వినపడదు సో సన్న వినపడే సాధూనామభయంకర ఆ వాణిని వినగానే ఈ సాధు పురుషుడు ఈ మంచి వాళ్ళందరికీ కూడా కొంచెం ఊరట కలిగినది వాళ్ళకి అభయాన్ని ఇచ్చేటువంటి వాణి జ్ఞాతం మే తస్య ఆ రాక్షసుడు ఆ దైత్యుడు నిరంజనసుడు వారి యొక్క దుష్టత్వము ఇంకా శ్రీ అర్థంగా ఆ సో తస్య శాంతిం గరిష్యామి కానీ నేను చొరార్చి ప్రయత్నం నేను చేస్తాను కానీ కాలస్థాల ప్రతీక్షత మీరు కొంత వేచి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుడు కర్మ ఫలదా he has to wait TV తీసుకుని ఇదో అప్పుడు వీడి వాడిని ముక్తి తప్ప నేను అయ్యో కూడా అలాగే సంహరించడానికి లేదు ఎందుకంటే కర్మఫలం కర్మ రావణాసురుడిని శ్రీరాముడు సంహరించాలి అంటే ఈ uh, uh, ఎందుకంటే వాడు ఎనర్జీ అంతా ఖర్చు అలా వేసి ఉండాల్సింది సో మనం చూస్తూ ఉంటాం ఇంకేమైనా అనుకుంటాము వాడు పరమ దుష్టుడు ఈ పరంగా పూజ అయిపోవాలంటే ఇటువంటి శాతం అయితే వాడు దుష్టుడు యథార్థమే కానీ ఎంతో కొంత పుణ్యం చేసి ఆ స్థితికి చేరుకున్నాడు ఎంతో పుణ్యస్ go through the motions of enjoying the అన్ని అయిపోయిన తర్వాత ఇంకా పాపం పరిపక్వం అవగానే అప్పుడు పరమేశ్వరుడు వెళ్ళి వాడిని భస్మం చేసేస్తాడు ఆ విధంగా కర్మఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తప్పించి వెంటనే మీరు ప్రార్థన చేశాక వెళ్ళి వాళ్ళు తాగేట్టు చేయటం ఆయన కోరుకుంటారు సో ఎవరి హ్యాస్ వెయిట్ తస్య దైత్యపదే పరమృత ఆయనకు తండ్రి కొడుకున్నారు ఆ రాక్షసుడు తండ్రి తండ్రి దృష్టిలో కొడుకులు సాధారణంగా యోగ్యులు అవుతూ ఉంటారు దిస్ ఈజ్ ఏ కాంతరే మెండల్స్ లా ఆ పండితుడు మెండల్స్ లా పూర్వాలో కూడా ఒక అంటే జెనెటిక్ నా ద్వారా తెలియదు నేను ఊహిస్తున్నాను ఈ ఈ విత్తనంలో ఉండే లక్షణాలు ఆ నెక్స్ట్ దాని నుంచి వచ్చినటువంటి దానికి రావు ఇంకొక జనరేషన్ తర్వాత వస్తుంది అండర్స్ సో అసలు విధంగానే తాత పండితులైతే మనవాడు పండితులు అంటే నాట్ జనరల్ రూల్ అదేదో తండ్రి కొడుకు కూడా విద్వాంసులు కావచ్చు లేదా విలేజ్ ఎగ్జాంపుల్స్ అదే సమస్య కాదు బట్ ఆ ఆ అన్నది అలాగే ఒక తరం తర్వాత జబ్బు చేసి వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది వాటెవర్ ఇట్ ఈస్ హిరణ్యకృష్ణుని యొక్క కుమారుడు నలుగురు కూడా చాలా యోగ్యులు తనలో పెద్దవాడు ప్రహ్లాదు రావడం అభ్యేత రాధానికి అనుకుంటే సుఖం పోకు రామ రెండు సమానం ప్రస్వాద ప్రస్వాద వృష్టం స్వాద స్వాద ఎస్ సహా చాలా ఆత్మానందము సో సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మానుభూతి ఆనందమే అభిగలదు వాడి ప్రస్నాదుడు ఇంకా వాళ్ళ తమ్ముడు సంహ్రాదుడు అనుహ్రాదుడు ఏదో ఇంకో హ్రాదుడు వాళ్ళందరూ హ్రాద స్టేన్ స్ట్రేన్ వాళ్ళు నలుగురు సో ఈ ప్రహ్లాదుడు ఉన్నాడే వీడు ఆ తండ్రి కడుపున ఆ తండ్రి కడుపున పుట్టాల్సిన వాడు కాదు కానీ ఆ తల్లికి పెట్టాడు ఒక కొంతమంది తండ్రికి బిడ్డలైతే కొంతమంది తల్లికి బిడ్డలు సో తల్లిని పోలిన పిల్లవాడు చాలా చాలా చాలా పుణ్యాత్ముడు తర్వాత బుద్ధిమంతుడు అవుతాడని ఈ సాముద్రిక శాస్త్రజ్ఞులు అంటుంటే నేను నా శాస్త్రం కాదు ఉంటే అలా అనుకుంటా ఉంటాను right in his case it is so so బ్రహ్మణ్య క్షీర సంపన్న విద్వాంసుల జ్ఞానము ఎడ ప్రీతి కలవాడు బ్రహ్మజ్ఞ చక్కటి శీలము కలవాడు సో శీలం కలవాడు అంటే straightforward fair and frank attitude కలవాడు అని అర్థం సత్యసంధ సత్యసంధ జితేంద్రియ అజితేంద్రియుడు కొడుకు జితేంద్రియుడు ఆత్మవత్ సర్వభూతానం సర్వ ప్రాణులను కూడా ఆత్మరూపంగా దర్శిస్తుంది ఇప్పుడు ఒక పశువు ఒకడు కొడుతున్నాడంటే ఆ పశువుకి దెబ్బతింటుంది హింస కలుగుతుందని వాడికి తెలుస్తుంది కానీ ఆ హింస నాకు కలగకూడదు నాకంటే భిన్నమైన ప్రాణికి కలిగినా పర్వాలేదు అనే ప్రవృత్తి ఉండటం చెప్పి వాడు ఆ పశువుని హింసిస్తారు అదే ఇంకో సాధు పురుషుడు ఉంటాడు ఉంటాడనుకోండి అదే పట్టపోయేలాగా అదే దెబ్బ నీకు కలిగితే నీకు ఎంత బాధ కలుగుతుందో కదా అని ఇంకో సాధు పురుషుడు అంటారు దీని పేరే ఆత్మవత్సర్వభూత ఏ రూలు నీకు నువ్వు అప్లై చేసుకుంటావో అదే రూలు ఇతర ప్రాణులకు కూడా అప్లై చేస్తే సార్ ఇంకెంతకంటే నువ్వేం చేయాలి ఇది ఒక మహాభారతం కంటే శాస్త్రాలు బోధించారు శ్రీకృష్ణుడు గీతలో అని చెప్పాడు నాకు స్వామి ఎప్పుడైతే సయోగి పరమోమత అంటే పరమయోగి ఎవరైతే ఆత్మోపుణ్యాన పోతాను అని అని ఇంకా ఉందా శ్లోకం తనతో పోల్చుకుని ఇతర ప్రాణుల విషయంలో వ్యవహరిస్తాడు అంటే మనం కూడా ఎదరవాళ్ళతో దెబ్బలాడే ముందు బహుశా ఆ స్థితిలో ఉంటే మనం ఏం చేసి వాళ్ళము అని ఒక ప్రశ్న వేసుకుని ఆ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు చేసిన తప్పు నేను చేసి ఉండేవాడిని కాదు అని కనుక మనకి ఆత్మవిశ్వాసంగా అనిపిస్తే అప్పుడు వెళ్ళి టేక్ జాగ్రత్తగా ఒకవేళ ఏకాంతం చేసిన ఆ స్థితిలో ఉంటే కొంచెం మనం కూడా అలాగే చేసి ఉండేవాళ్ళం అంతకంటే పెద్ద ఎక్కువ తెలిసి ఉండేవాళ్ళం కాదు అని అనిపిస్తే అయితే డీప్ వెరీ యూస్ఫుల్ సో ఆయన ఆత్మోత్సర్వభూతాన ఏక ప్రియ సుహృత్తమ సమస్త ప్రాణులు ఎన్ను కూడా గొప్ప ప్రీతి మైత్రి కరుణ దయ ఇలాంటి దివ్య గుణములతో కూడి ఉన్నవాడు అంటే ఆ రాక్షస గుణాలు ఏమీ కూడా లేకుండా అన్ని దైవీ సంపద దైవీ గుణములు కలవాడు రెడ్డి కూడా అంటే నైటీ పార్టీ వాళ్ళ కుమారుడు ఏం కాదు దీంతో పార్టీలు ఏమీ లేదు సద్గుణంలో అర్థం ఉంటాయి వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళే దేవతలు వాళ్ళు ఏ గ్రూప్ లో ఉన్నారన్నది డిఫరెన్స్ సో చేసి ఎవరైనా మహాత్ములు కనపడితే వాళ్ళ పాదములకు వాళ్ళే నమస్కారం చేసి సేవ చేసేవాడు పితృవత్ దీనవత్సర ఎవరైనా దీనులు ఉన్నట్లయితే తండ్రి కొడుకు కష్టంలో ఉన్నప్పుడు ఎంత ప్రేమగా సేవ చేసి ఆదరించి మిత్రుల విషయంలో తన తోడి ఆడుకునే బాలుగు పిల్లల విషయంలో సోదరుని వలె అందరినీ కూడా ట్రీట్ చేసేవాడు గురు ఈశ్వర భావన గురువు అంటే సాక్షాత్ పరమాత్మ అంతటి విశాలమైన హృదయాన్ని ఆయన కలిగి ఉండేవాడు సో వాసుదేవే భగవతి ఎస్య నైతర్ చూడండి కొంతమంది ఆ భగవాను ఆరాధించడానికి సమ్ ప్రేరణ వచ్చి వరకు మేము చేస్తాం ప్రేరణ అంటే ఏదో అలా కాకుండా ఏదో some reason some inspiration must come then only they will go and వర్షం ఆ ఇన్స్పిరేషన్ పక్కన తప్పకోగానే ఏ పర్లేదు అప్పుడు సో విఘ్నేశ్వరుడికి వస్తుంది సో లెటర్స్ చూసాం పూజ ఉత్సాహంగా చేస్తాం ఆ తర్వాత అలాగే ఆ విఘ్నేశ్వరుని తీసుకెళ్లి అక్కడ విసర్జనం చేసిన వెంటనే వీళ్ళ భక్తిని కూడా దాంతో పాటు అలా చేయకూడదు అంతే విఘ్నేశ్వరుని యొక్క భక్తిని విసర్జనం చేసి మన సత్గుణాన్ని మనం అడ్డు పెట్టుకోవాలి అయిపోయింది ఇక్కడితో మళ్ళీ అది జీవితంలో భాగం అయిపోవాల్సి ఉంటుంది కానీ నైసర్గిక ఒక నిమిత్తం సంబంధం లేదు ఒక తృష్ణ సంబంధం లేకుండా అతి సహజంగా గాలి ఎలా అయితే గురుస్తాము ఆకలికి అన్నాన్ని ఎలా గురిస్తాము ఆ విధంగానే మనస్సు అనేది ఉంది కనుక ఈ మనస్సులో సాంసారిక ప్రసంగాన్ని తగ్గించి దాని స్థానంలో ఈశ్వరీయ ప్రసంగాన్ని అతి సహజంగా కలిగి ఉండుతా ఇది నైసర్గికి ప్రక్రియ చాలా సహజ ప్రక్రియ ఎలా ఉండాలి చెప్తుంది అలా ఉన్నది నాలుగు తరాల పాటు నిలిచి ఉంటుంది పూర్ణ ప్రారంభిస్తుంది ఓకే నిలిచి ఉండడమే కాదు అటువంటి వృత్తిగా వాడాలి న్యస్త క్రీడనకో బాధ చిన్న వయసులో ఉన్నప్పుడే ఆట వస్తువులు మానేసి ఆట వస్తువులు ఎందుకు పెద్ద శ్రద్ధ ఉంది పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంత చిన్న మనకి అర్వాచీనంగా ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మహాత్ములు ఎంతో మంది మనకి కనపడతారు సో ఆట వస్తువులను పక్కన మానేసి ఆయన ఆ శ్రీకృష్ణుని యొక్క అవిద్య సుందర రూపాన్ని ధ్యానం చేసుకోవాలి ఎక్కడి నుంచి వీటికి సంస్కారం వచ్చింది మనకు తెలుస్తుంది యువతంపోహంగా సో కృష్ణ గ్రహ గీతాత్మ ఆ శ్రీకృష్ణ దివ్యమంగళ రూపము చేతను ఆ గ్రహింపబడిన లేకపోతే నిండిన ఆ ఆదేశింపబడిన బుద్ధిని కలిగి ఉండేవాడు నా వేద జగదీ దృశ్యం జగత్తుని మనం చూసే విధంగా రాగద్వేష రూపంగా ఇది నాది ఇది పరాయిది ఇది ఇది ఇష్టము ఇది అనిష్టము అని లైక్స్ అండ్ డిస్లైక్స్ ఈ విధంగా ద్వంద్వాత్మక విడగొట్టి మనం జగత్తును చూస్తూ ఉంటామే ఆయన అలా చూసుకుంటారు జగత్తును కేవలం కర్మం కర్మీరం బ్రహ్మాదేవుడు ప్రహ్లాదుడు జ్ఞాని తప్పు నేను ఆయన గురించి స్మారుడు నిత్యం ఎందుకంటే రాబోయే ప్రకరణం అంతా కూడా మీరు ఏదో కథాకరణం అనుకున్నారు జ్ఞాని భక్తులు నాలుగు రకాల భక్తులు ఉన్నారు దాంతో ఈ జ్ఞాని భక్తులు ఈ భక్తి గురించి నేను తర్వాత వివరిస్తాను సో ఆసీన పర్యటం నశ్నం శయామ ప్రతిబంధుకం గోవింద పరిగంభిత కూర్చుని ఉంటాడు ఇటువంటి మనిషితో ఉంటాడు భోజనం చేస్తూ ఉంటాడు పడుకుంటూ ఉంటాడు నీళ్లు తాగుతూ ఉంటాడు ఏవో మాటలు ఏదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తాడు బట్ ఈ ఈ లౌకికంగా చేసే పనుల మీద మనస్సు ఉంది ఇన్ని పనులు చేస్తున్నా అనుసంధానం వీరి మీద ఉంది నానుసంధత ఏతాన్ని మరి మనస్సు ఇంకెక్కడ ఉండేది గోవింద పరిగమిత శ్రీకృష్ణుని మీద ఉండేది ఇప్పుడు మనస్సుకి అటువంటి ఆ ఫెసిలిటీ ఉంది మనస్సు అలా చేయగలుగుతుంది మనం కనుక కొంచెం ట్రైన్ చేసినట్లు వివేకానంద స్వామి అన్నారు heart to the work sorry hands to the work and heart to the God అని సో చేతులతో చేస్తూ మనసుతో భగవాన్ స్మరించడం సంభవమే కనీసం కొన్ని కొన్ని అన్ని కొన్ని అలా కాదు సో ఆ విధంగా ఇలా మీరు పొడవకున్నప్పుడు పెద్ద మనస్సు ఏం పెట్టాల్సి ఉంటుంది స్నానం చేసేప్పుడు మనస్సు ఏం పెట్టాల్సి ఉంటుంది పెట్టడం కూడా మనం స్నానం చేసేప్పుడు ఏవో పూజ చూస్తూ ఏవో ఆలోచన చేస్తూ ఉంటాం కూడా మనస్సు అక్కడ పూర్తిగా పెట్టాం ఎకాంతంగా నడుస్తూ ఉంటాం మనస్సు మరో చోటు ఆ మరో చోటు సంసారంగా ఉంటూ ఉంటుంది అదే సంసారం అంటే అదే బంధహేతు ఆ మరో చోటు సంసారం గురించి ఆలోచించే మనసు పరమేశ్వర భావన లేకపోతే ఆత్మనిష్ఠులు అనుకోండి ఇది యాసింపు లేదా కాబట్టి ఆ విధంగా జగత్తంతా కూడా ఇంకా ఈశ్వర రూపంగా భాషిస్తూ ఉంది మహా ఒక జ్ఞాని ఆయన అప్పచిద్రుదతి వైకుంఠ చింతా శవన చేతన ఆ పరమేశ్వరుని యొక్క స్మరణం చేత మనస్సు వెన్నడలే పెరిగిపోయి ఆ మనస్సు యొక్క ఆర్ద్రత కన్నుల వెంబడి నీటి రూపంగా వెలువడుతూ ఉంది ఆయన ఒకరు ఒంటరిగా ఉన్నప్పుడే ఉపచిద్ధసతి తచ్చింత తచ్చింత ఆహ్లాద ఆ పరమేశ్వరుని యొక్క చింత యొక్క ఆస్వాదము హృదయము నిలుపుకోలేకపోయినప్పుడు పైకి నవ్వు రూపంగా ప్రకటన ఉంది ఉద్గాయతి క్వచిత్ అప్పుడప్పుడు ఉచ్చైశ్వరంతో గానం కూడా చేస్తూ ఉంటున్నాడు లోపల హృదయంలో పూర్ణమైన ఆనందం ఉన్నప్పుడు అది బయటికి ప్రకటన అయిపోతుంది అది ఇట్ వాంట్ స్టే మనకి హృదయంలో ఏ ఆనందం లేదు ఉన్న ఆనందం అంతా బయట నుంచి ఇంద్రియాల ద్వారా లోపలికి రావాలి అంటే వాళ్ళు సంసారంలో పడి భ్రమిస్తూ ఉంటారు హృదయంలో పూర్ణమైన ఆనందం ఉన్నప్పుడు కూడా మాట్లాడితే మధురంగా ఉంటుంది అధరం మధురం వదనం మధురం సర్వం మధురం మధురాధిపతే అఖిలం మధురం అందుకని ఆయన హృదయంలో మధుర స్వభావం ఆత్మ మధురమైన ఆత్మ ఆనందాన్ని ఆయన గ్రహించేవాడు కదా జ్ఞానం మదతి క్వచిదుత్కంఠ విలజ్ఞో ముఖ్యతి క్వచిత అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా డ్యాన్స్ uh, ఇది భక్తుల యొక్క లక్షణం ఇప్పుడు డ్యాన్స్ చేయడం కూడా మంచిదే ఇన్ స్వద్వచిదుష్ణీమాస్తే కొంతసేపు ఏ కదలిక లేకుండా ఏ మాట నుంచి లేకుండా బండరాయిలాగా కొంతసేపు ఒక అరగంటసేపు అలా ఉంటుంది ఆ భక్తి యొక్క ఆవేశం తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని విశేషమైన మహాభాగవతుడు మహాభావుడు మహాత్ముడు మహాత్ముడు అంటే జ్ఞానం వాసుదేవ సర్వమిది మహాత్మా భగవద్గీత విశేషం ఎవరైతే సర్వము వాసుదేవుడే అని దర్శిస్తారో వాడు మహాత్మ సో ఈయన అలాంటి మహాత్ముడు మహాభాగ అంతటి భక్తికి ఆయన నిధానం అయినాడంటే అది గొప్ప పుణ్య స్వభావము మహాభాగవతుడు గొప్ప భగవంతుడు సో హిరణ్య హిరణ్యకశమూరాజన్నతరోగతమాత్మజే అటువంటి కుమారుడు మహాభాగవత మహాత్మ మహాభాగుడైనటువంటి కుమారుని ఎందు హిరణ్య కశపుడు ద్రోహణం చేస్తున్నాడు ఓ మహారాజా అని నారదు ధర్మరాజు గారు చెప్తున్నాడు యుధిష్ఠిరం వాచ ఆయన సమరంగా ముక్కు మీద వేసుకున్నారు అదేంటండి శిక్షార్థం చెప్పిన మాట వినని కొడుకుని కూడా ప్రేమిస్తాం వాళ్ళని వేళ కాకపోతే ఎక్కడైనా చెప్పిన వాళ్ళు వినకపోతారా ఎవరైనా పెద్దల దగ్గర హితోపదేశంలో వేస్తే పోతుందేమో అని ప్రయత్నిస్తూ ఉంటారు తల్లిదండ్రులు అలాంటి కిముత అనువశాన్ సాధు చెప్పిన మాట వింటాం సాధుపురుషులంతా అంత వినయంగా ఉండి వాళ్ళపై తల్లిదండ్రులు ఎందుకని అర్థం చేస్తారు ద్రోహం చేయాల్సిన అవసరం ఏముంది అసలు కాలానికి దూరంగా ఉన్నాయా మహాత్మ అని చెప్పింది ఫలం అస్మాకం నిజమ ప్రభో ఒకనాడు మహర్షి చాలా విదూరమైన మాట చెప్పాడే ఇంకేదో కొంచెం వివరించి చెప్పను ఎందుకంటే ఇదో పుత్రాలే ద్వేష సాధుపురుషుడైన పుత్రులపై తండ్రి ద్వేషాన్ని కలిగి ఉన్నాడు అంటే అలాగంటే పరిస్థితి కూడా ఉంటుందని నేను నమ్మలేకపోతున్నాను అంటే నాకు అదే చెప్తున్నాను నేను పౌరోదిత్యాయ భగవాన్ ఒక కావ్య విలాసుడై చంద్రామత్వం సుఖం కష్టమై రాజేంద్ర శాంతికే ఈ అసురు రాక్షసులకు ఒక పురోహితుడు రాక్షసుడు పూజ చేస్తారు వాళ్ళు చేసి పూజలు వాళ్ళు చేస్తారు ఏముంది రంగేశ్వరుడు మధు మత్తుడే ఉంటాడు అని వాళ్ళ ఇంట్లో ఆయన భార్య నిరాపతగా ఆవిడ పూజ చేసుకుంటాడు సో వాళ్ళకు ఒక పురోహితుడు అంటారు ఆ పురోహితుడు శుక్రాచార్య కావ్య ఆయనకు ఇద్దరు కొడుకులు చంద వ్యాఖ్యానం చూసుకుంటే అయ్యే రాయుడు కూడా పైగా శ్రీరాజానికి ఇలాంటి నాయుడు సో వీళ్ళిద్దరు వచ్చిన్నారు పత్రికాలో రీసెర్చ్ వాళ్ళకి ఏం లేకుండా అలా వచ్చింది ఏం లేదు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది తప్పించి అక్కడి నుంచి ఇక్కడికి ఏం రాలేదు అని విజయం ఈ బ్రిటిష్ వాళ్ళు నేర్పిన పాఠం ఆ పాఠాన్ని మన వాళ్ళు చదివి ఈ మధ్యనే ఆ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలక్కర్లేదా అని మీమాంసలో పడున్నారు ఫస్ట్ వారి దగ్గర ఏముంది వాడు పరిపాలించి రాడ్లు వాడు దుష్టుడైతే తప్పుడు హిస్టరీ చదివిస్తాడు ఎవరికి ఏముంది వాడు చేయడం ముస్లిం ఏ పాఠం చెప్పంటే ఆ పాఠం గవర్నమెంట్ వాడు ఏం చేస్తాం ముక్కువేస్తే అదే పాఠం దాంట్లో ఎలా ఉంటే అలాగే సో వీళ్ళిద్దరూ ఆ రాజుగారికి పాఠాలు రాజుగారి పిల్లలతో పాటు ఈ మంత్రుల పిల్లలు ఇతర పిల్లలు రాదు వీళ్ళందరికీ పెట్టుకోమన్నాడు ఈయన ప్రభురాజులు ఏం చేసేవాడు గురువు గారు చెప్పిన పాఠం జాగ్రత్తగా వినేవాడు వాళ్ళు వధింపజేస్తే చక్కగా వధించేవాడు అప్పచెప్పమంటే అప్పటి అన్ని చేసేవాడు శిష్యుడు వేను ఏది నోటి చేసేవాడు కాదు కానీ ఈ పాఠాంశం కూడా వేసుకుని నమస్కారం మనసో మేనే స్వపరాసగ్రహాశ్రయం ఎందుకంటే ఆ పాఠంలో వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పైవాళ్ళు వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు లేదంటే ద్వేషాన్ని నూరుకోసేటువంటి పాఠం వీళ్ళు వేరు వాళ్ళు వేరు వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ మనం డిఫరెంట్ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ ఏం పాఠం అలాంటి పాఠం చెప్తూ వీడు అంటే ఆ దేవతల మీద ద్వేషాన్ని కలిగించే పాఠం ఏవో పాఠాలు చెప్తున్నారు ఇది మనసులో అనుకునేవాడు ఈ పాఠాలేం బాగుండేవాడు కానీ పైన మాత్రం ఎందుకు చెందబడట్లేని తప్పిన అప్పు చెప్తూ ఉండేవాడు ఏకదా సురరా పుత్రమంక మారోగ్యత అన్నవాడు ప్రత్యక్షతాను వత్సమన్యతే సాధ్యత భగవాన్ ఓ రోజు పొద్దున్న హిరణ్యకృష్ణుడు అసలు భోగరాసుడికి పిల్లల్ని పరీక్షించే పరిశీలించే టైమేం వాళ్ళకు ఉండదు భోగాన్ని భోగవత్తులుగా ఉంటారు చాలా నికృష్ట జీవితాన్ని గడుపుతూ ఉంటాను భోగరాసుడు తెలియలేం కాదు సో వాళ్ళందరికీ వీడు అధినాయకుడు హిరణ్యకృష్ణుడు సో ఓ రోజు పొద్దున్నే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు వెళ్తున్నాడు ప్రహ్లాద్ ఏమే ప్రహ్లాద ఇలా రాదా అన్న ఒళ్ళు ముట్టుకుంటున్నాను ఎలా అంటే ప్రహ్లాద్ అనుకున్నాడు నాన్నగారికి కొంచెం సద్బుద్ధిని మనం బోధిస్తే నాన్నగారు ఇలా ఉండకూడదు అని తండ్రి యొక్క హితాన్ని కోరి ఆయన తండ్రి కోపం రావడం కాదు ఎవరో ఒకడు somebody has to same not ఇది జంకమ otherwise otherwise when he will realise his అనే ఒక సద్బుద్ధితోటి ఆయన సమాధానం చెప్తున్నారు అసలు అసలు వీళ్ళు వీళ్ళు ఉపోద్ఘాతం హిరణ్ చెప్పేస్తున్నాడు చదువు చదువుకోవాలి ఆయన చదువుకోకపోతే ఎలాగానే వాడు ఎలా ఉన్నా పిల్లలు బాగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు వాడు అంటాడు పొగలు గారు ఏమన్నా చూడండి చదువని వాడు పెద్ద బోధ చదివిన సదసత్ వివేక చతుర కథలు చదువుదవలయము జనులకు చదివించద నార్యులొద్ద ఆర్యులు ఆర్యులు అంటే వీళ్ళే చెన్నాము చదువుము తండ్రి అని ముచ్చటి ముద్దులాడతారు సరే బాగా ఉంది నువ్వేం చదివేవని అడిగాడు అందుకే ప్రశ్న తత్సాపుణ్యే సురవర్య అది చదివిన దాంట్లో మంచి ఏదో చెప్పుకున్నాడు సాధు యద్భవాన్ చదివిన దాంట్లో నీకు అర్థమైన దాంట్లో సాధు బెస్ట్ పీస్ నాకు అంటే నువ్వు నా దృష్టిలో అదే మంచిది ఏమిటది దేహినాం సదా సముద్విగ్న మత మతగ్రహాత్ అసత్యహాత్ సదా సముద్విగ్నతీయ అసత్ మిథ్యాభూతమైనటువంటి జగత్తులో ప్రవేశించి దాని ఎందుకు సత్యత్వ బుద్ధి కలవాలి ఇదే సత్యము అనేటువంటి భావన కలిగి దాని ఎందు రాగద్వేషములను కలిగి దాంట్లో తనకు ప్రతికూలమైన దాని ఎందు ద్వేషము అనుకూలమైన దాని ఎందు రాగం ఇవి కలిగి దాంట్లో సముద్విగ్నతీయ పెద్ద టెన్షన్ మనసులో పెట్టేసుకుని సంసారంలో విశ్రాంతి అనేది లేకుండా మనం చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటాం జీవుడు అటువంటి దేశిన ప్రాణులకు ఏది సాధువు అంటే నా అభిప్రాయంలో హరిమాశ్రయేత హరిని శ్రీహరిని భజించుట అదర్వైజ్ ఏమైపోతుంది హిత్వాత్మపాతం గృహబంధ కోపం సో ఈ సంసార భోగానుభవము అనేటువంటి చీకటి రూపులో పడిపోతుంది అలా పడిపోకుండగా తాను తాను రక్షించుకోవాలి హిత్వా ఆ దుస్థితిని అవాయిడ్ చేసుకుని హరిమాశ్రయేత శ్రీహరిని భజించవలేము శ్రీహరిని ఇది నా ఉద్దేశంలో సాధు అని చెప్పాడు ఎందుకు చెప్పాడు ఈ మాట కంటిన్యూ మాస్టర్ నామకేమో సద్బోధ చేస్తే విమోస్ ఇట్ మే వర్క్ అని అలా చెప్పాడు శ్రీ నారదు వాచ శుద్ధ్వాపుత్రగిరో దైత్య పరపక్షే సమాహిత యహాస బుద్ధిద్వారాణం విద్యతే పరబుద్ధి అప్పుడు నారదుడు అనుకుంటాడు వీడు అనుకుంటాడు కుర్రాడు చెడిపోతున్నాడు ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళు మన అమృతంలో అక్కడ విద్యాలయంలో ప్రవేశించి పిల్లలకేమో రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటారు వస్తున్నారు సరే వీడి తప్ప ఉంటుంది వీడికి పాఠం చెప్పిన వాళ్ళ తప్ప ఏంటండి అని ఈ విధంగా అతను ఫోన్లో దీన్ని ఆ టీచర్ తో ఒకసారి మాట్లాడదాం అని అనుకుని పిల్లలు పంపించారు సార్ వచ్చారు వాళ్ళని పిలిపించారు సమ్యక్ విధాన గురు గేహే విచారీ పాఠం చెప్పేటువంటి ఆచార్యులు సరిగ్గా పాఠం చెప్పాలి ఇలాగా పాఠం చెప్పిన పిల్లలకి నేను చెప్పిన పాఠాలు ఇవేనా ఏమిటి శ్రీహరి ఆశ్రయత అని నా అభిషేకంతో సంబంధం మనకి అపోజిషన్ పార్టీ వాళ్ళని పార్టీ వాళ్ళు మీరు మనస్సును కొంత కలుషితం చేస్తున్నట్టున్నారే అని ఆ విధంగా అతను మనస్సులో ఆలోచించారు బుద్ధి భేద పరకృత తాహోతే స్వతో భవత్ అని అంటున్నాడు ఈ బుద్ధి భేదము మీలో ఈ వ్యతిరేక బుద్ధి ఈ శత్రువులకి శత్రువులు పడకాల్సిన పలుకులు వాళ్ళ పక్షాన రకాంతరమా నువ్వు కొట్టుకున్నావే ఇది మన కొడతామా వాళ్ళు వచ్చి నిన్ను బ్రెయిన్ వాష్ చేశారా ఇండాక్టినేట్ చేశారా లేకపోతే తెలుసుకోవడం ఇది నియంత్రణ నీకే పుట్టిందా భణ్యత ఎట్లా ఇలాగంటే పని చేస్తున్నావు అని కోప్పడ్డాం పరస్వాత్మేత్యసద్రాహ సామ్యన్మాయయాకృత అంటే ప్రహ్లాదు బాధపడ్డాడు అయ్యో ఏమన్నా నాన్నగారు ఏంటండి పరహా స్వాత్మ వాళ్ళ శత్రువులు మేము మనకి వీళ్ళ మిత్రులు ఈ భేదం ఎందుకంటే మనకి మనకి శత్రువులు ఇవ్వకున్నాం అలాగే భేదం తప్పది కేవలము ఈ అసద్గ్రాహ ఈ భేద బుద్ధి అనేది మిథ్యారూపమైనటువంటి శత్రుమిత్ర భేదాన్ని అదే సత్యం అని పట్టుకునేటువంటి ఈ దుర్లక్షణము ఇది మాయయా కృత కేవలము అజ్ఞానం మాయ అంటే అజ్ఞానం అజ్ఞానం అంతేగాని జగన్ జగన్మాయగా సర్వకారణ కారణం ఆ మాయ కాదు మాయయా అంటే అజ్ఞానం సో ఈ అజ్ఞానము విమోహిత తస్మై భగవతే నమ సో ఈ మోహాన్ని విడిచిపెట్టి ఆ పరమేశ్వరునికి మనము శరణు వేడాలి కాబట్టి ఈ నానా తల అనేటువంటి ఈ భేదము ఇది తగదండి ఇక్కడ వాడు అంటారు ఒకవేళ పద్యం సరే వస్తాం యథాధ్యామ్యో బ్రహ్మన్ స్వయమాకర్షకం నిధో చూడండి వాడు అయ్యో ఈ బుద్ధి నీ సొంత బుద్ధినే ఎవరైనా నీకు నేర్పేయడానికి అంటాడు ఆయన చూడాలగారు ఇనుము అయస్కాంత సన్నిధిలో చాలా సహజంగా అయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది దీనికోసం ఎవరైనా వచ్చి నేర్పాలా ఇనుకి అలా ఆకర్షింపబడుతుందని ఎవరు నేర్పకూడదు దాని సహజ గుణమేది తథామే విద్యతే చేతక్రపాణే అదే విధంగా నా మనస్సు ఆ చక్రపాణి యొక్క భావన చేతనే వృత్తి కూర్చొని దీంట్లో ఇతరుల యొక్క దోషం గుణం కానీ దోషం కానీ ఏమీ లేదు నాగోవాచ ఏతావత్ బ్రాహ్మణాయోక్వామహామతి తం సునిర్ధస్య కుపిత సదీనో రాజసేవక ఈ ప్రసంగం ఆ గురువుకిను ఈయనకి జరిగిన ప్రసంగం ఎందుకంటే హిరణ్యేషుడు కబురు పెట్టాడు పిల్లల్ని పాడు చేసి చదువు చెప్తున్నాను అంటే ఏమి సమాధానం చెప్పావు అక్కడ నువ్వు ఆయన ఏం చదువు చెప్పావు అంటే వీడికి చెప్పాడు అయితే ఇది నీకే కలిగిందా నాకు ఎవరన్నా నేర్పారా అని గురువులు అడిగారు హిరణ్యకేశ్వరుడు కాదండి అడిగితే ఇతను చెప్పాడు నాకు ఎవరు నేర్పలేదు నా అంతకు నాకే కలిగింది సో అప్పుడు ఆ రాజ్యసేవక దీన ఆ చందామతుల్లో ఇద్దరులో ఒక ఆయన ఆ గురువు ఆయన రాజు చెప్పినట్టు చేసేవాడు స్వతంత్రంగా నిర్ధారణ చేసే సామర్థ్యం లేనివాడే కదా చాలా కోప్పండి ఒకటి పెద్ద ముసుకుమారుడు బట్టి ఈ ఈ పురాణాలు పెట్టు మురళి ఇలా మాట్లాడాలంటే తనేస్తాను జాగ్రత్త అని కోప్పడ్డాడు పానీయతామనే వేత్రం అనే తీసుకురా బెత్తం తీసుకురా మీరు ఎలా మాట్లాడుకోవడదు అస్మాకమయశస్కృత మాకు రాజుగారి దగ్గర చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు సో దుర్బుద్ధి సో చతుర్థోశ్యోభితోగమ ఇది మంచి మాటలతో చెప్తే విని ఉపాయం ఏం లేదు చతుర్థోపాయము అంటే దండము సామధాన భేద దండోపాయం అంటారే ఆ దండం ఆ నాలుగో ఉపాయమే వీడికి పెట్టలే నేను బెత్తం తీసుకున్నాను వాయిస్ చేస్తాను అని కోపడాలి దైతే చందావనే జాతోయం కంటక ద్రుమ సో స్వర్గంలో కనుక రాక్షసుడు పుట్టాడు అనుకోండి చందన వృక్షాల్లో ఏదో చెడ్డ మొక్క పుట్టిందని వీడంటున్నాడు వీడంటాడు రాక్షసుల వృక్షాల వృక్షాధ్యన వీడు కంటకద్దు ముళ్ళ చెట్టు వీడు ఒకడు పుట్టాడు ఈ తత్వాలు ఇంకేత ఎన్మూలోన్మూల పరశోర్ విష్ణోర్నవాదితోద్భక వీడు ఈ ఈ రాక్షస వంశానికి శత్రువైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి భక్తుడై ఈ రాక్షస వంశంలో పుట్టినాడు సో చందన చందనపు చెట్ల మధ్యలో వీడు ఇలాగా ఒక మూల చెట్టు ఒకటి అని ఆ గురువుని భావిస్తారు వివిధం వివిధోపాధి విషయం సత్యనాది ముందు భయపెట్టారు తర్వాత కనపడుతుంటే ఏవేవో చేశారు చేసి మళ్ళీ వాడిని క్లాస్ లో కూర్చోబెట్టి వాళ్ళ పాఠాలు డిస్ట్రాక్టెడ్ హిస్టరీ అంతా కూడా కూర్చుంటారు మొదలెట్టారు మళ్ళీ నేర్చుకుంటున్నారు ప్రణవంతం పదోద్వారం ప్రతివంద్యాసి శాశ్వత పరిష్వజ్య చిరందోభ్యాం మళ్ళీ చాలా కాలం గడిచిపోయింది కొన్ని నెలలో సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళీ హిరణ్య కష్టపడికి ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి తీరిక దొరికింది మీ కొడుకు ఏం చదువుతున్నాడో చూడడం కూడా మర్చిపోయి ప్రసంగా ఉంటా మళ్ళీ నీకు ఇక్కడ దానిలో కూర్చో ఆరోగ్యాంకమవర్తికాయ ముద్దు పెట్టుకున్నాడు వరాటం మీద ముద్దు పెట్టుకుని ఆడుతున్నాడు హిరణ్య కష్టపడ కించిత్ ఎలా నాన్న నువ్వు చదివే వచ్చిన మళ్ళీ బాగా చదువుకున్నట్టు ఏదో క్లాస్ భాషలో ఖర్చు అయ్యి ఉంటావు నువ్వు చదివిందే నాకు నేను సంతోషిస్తాను అని అడిగాను సో కాలే ఇంకావత ఇంతకాలం అయ్యేప్పుడు నువ్వు తప్పకుండా కొంత అధ్యయనం చేస్తుంటావు కదా కాబట్టి అధ్యయనాన్ని నాకు నేర్పించు అంటే ప్రసాదం వచ్చే ప్రసాదం చూస్తున్నాను మహాప్రసాదం సో వారికి ఆ హిరణ్య కృష్ణుడికి యోగ్యత లేకపోయింది కానీ లేకపోతే ఇతని ఉపదేశము ఎంతటి గొప్ప జ్ఞానాన్నైనా ఇచ్చి ఉండాల్సింది ఆయన అంటాడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద పాదసేవనం అర్చనం వందనం దాస్యం సక్షమాత్మనివేదనం శుంఠి పుంసాత్మిక విష్ణు భక్తిశ్చే నవలక్షణ అని నవలక్షణ భక్తిని ప్రకటిస్తున్నాడు శ్రవణము అంటే పరమేశ్వరుని యొక్క విలాపవాదాన్ని గుణానువాదాన్ని ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఆత్మతత్వాన్ని జాగ్రత్తగా శ్రవణం చేసుకోవాలని ప్రారంభం శ్రవణంతో ప్రారంభించారు శ్రవణానికి ఒక అవకాశం తక్కువచ్చు కీర్తనం చేయొచ్చు విష్ణు స్మరణం కీర్తనం చేయాలంటే ఒక ఉండాలి ఒక్కడే కూర్చుంటే కీర్తనం చేయడం చేస్తాడు అది అనుకూలంగా ఉండదు కొంచెం ఉత్సాహం రావాలంటే కీర్తనానికి మనం ఉండాలి పోనీ ఒక్కడే ఉంటే స్మరించవచ్చు అంటే జపం చేసుకోవడము ధ్యానం చేయడము పాప సేవనం అయితే ఒక మూర్తిని పెట్టుకుని ఆ మూర్తిని పుష్పాలతో అత్యంతవచ్చు బాహ్యార్చన పాదల మీద సేవ చేయడం పదకొండు సేవ చేయడం అంటే పరమేశ్వర రూపంగా ఉండే గురువుని శుశ్రూష చేయడం కూడా ఆ విధంగా కూడా తీసుకోవచ్చు సో పాద సేవనం పరిచర్య అర్చనం అంటే పూజ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ పూజ షోడశోపచార పూజ పాదసేవనం అంటే వన్ సింగిల్ ఐటమ్ ఇది పూజ సో ఎలాగంటే ఫార్మాలిటీ పుస్తకం కదా ఉయ్యాల ఉత్సవం అని వెంకటేశ్వర స్వామి చేస్తూ ఉంటారు ఇట్స్ ఏ సింగిల్ ఐటమ్ అది పాదసేవనం అర్చనం అంటే ఓవరాల్ అష్టోత్తర అర్చనం దాంట్లో మొత్తం ఉపచారాలు అన్నీ వస్తాయి లేకపోతే వందనం కొంతమంది చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు వందనంలో వస్తుంది సాష్టాంగాలు చేస్తూ ఉంటారు ఈ వందనం అనేది చాలా హైలైట్ అయినటువంటి ప్రక్రియ ఒకటి బౌద్ధ దర్శనంలో ఉన్నది ఎలాగంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టిబెట్ లో ఉండేటువంటి బౌద్ధులు వాళ్ళు నాస్తికులు ఏం కాదండి ఒకే నాస్తికుల సిద్ధాంతంలో నాస్తికత ఏమో కానీ నిత్య జీవితంలో అంతా ఆస్తికత టిబెట్ ముఖ్య పట్టణం ఏదో ఉంది చూడండి రామాయో ఏదో ఉంది రామాయో లాస ఏదో లాస అక్కడ ఒక దేవాలయం ఉంది మనకి అయ్యప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం సో రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తారు నడిచి ఏ నడవడం కూడా నాకు తెలిసిన సరిగ్గా మూడు అడుగులు వేసి సాష్టాంగం వస్తారు మళ్ళీ లేచి మళ్ళీ మూడు అడుగులు వేసి సాష్టాంగం వస్తారు అలా రోజంతా చేసి ఎక్కడ దాకా నచ్చాడో అక్కడ ఒక గుర్తు పెట్టుకుంటారు చిన్న రాత్రి ఆ రాత్రి గత విషయం నుంచి మొదలు పడతాం సంవత్సరం పడుతుంది ఆ సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు చేతులు ఆ మాంసం రేచిపోతుంది అలాగా మన వేద నమస్కారం అంటే అతను చేతులకి మన కాళ్ళకి తోడు తొడుకున్నట్టుగా చేతులకి ఇలాగా గ్లోవ్స్ లాగా తొడుకున్నా ఆ గ్లోవ్స్ కాకుండా చెక్క ఉంటుంది ఎందుకంటే గుడ్డ గ్లోవ్ అయితే చిరిగిపోతుంది చెక్క చెక్క గ్లోవ్స్ తోటి అలా నమస్కారం చేసుకోండి సాష్టాంగ నమస్కారం చేసుకుంటాం సంవత్సరం వెళ్ళే అక్కడ ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసి ఆ బుద్ధ భగవానుడికి బోధిసత్తులను ఏదో నమస్కారం చేసి వచ్చేప్పుడు బస్ ఎక్కారు so this is I have seen documentary ఈ డాక్యుమెంటరీ చాలా బాగా నిర్మాణం చేసుకుంటుంది సో మనకు నాకు వందనం కేవలం వందనం అంతా ఆ వ్రతం అలాగే వెంకటేశ్వర స్వామి కూడా తెల్లవారు రామ గారితో వెళ్ళి చుట్టూ ఓ స్వామిజీ ఒక ఆయన ఉన్నారు ఆయన అలాగా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ దొన్నుకుంటూ ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళిపోతూ ఉంటారు లండన్ పొరం ఇదిలో కూడా ఆయన సాష్టాంగాలు దండం పృథ్వీని దేవతగా ఆరాధిస్తారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి హైలైట్ చేస్తారు పృథ్వీలో అలా చేయాలని నా అభిప్రాయం కాదు so not making any judgement about it but వందనం as a mode of worship is it is highlight in very big way దాస్యం సో దాస్యం అంటే దాసీ రూపంగా సేవ చేయడం తర్వాత సఖ్యం స్నేహం ఇదంతా ఉపాసన ఉపాసన సఖ్యం అంటే మీరాబాయి సఖ్యము అనేటువంటి దాన్ని బాగా మేరేతో గిరిధర గోపాల నాకు సంబంధించి గిరిధర ఆ రామోజీ రామోజీ అనేదో రామోజీ నువ్వు చెప్పినవో నువ్వు చెప్పు నాకు మాత్రం గిరిధర గోపాల సఖ్యం ఈ విధంగా ఆ కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరాబాయి నివేదనం అంటే శరణ సర్వస్వాత్మ ఇది ప్రతి దానికి కూడా దీంట్లో ఒక్కదాన్ని హైలైట్ చేసుకుని ఉండే భక్తులు ఉంటారు దీంట్లో రెండు మూడింటిని హైలైట్ యాక్సెప్ట్ చేసి ఇవ్వండి ఉంటారు ఒక సమయంలో రెండు మూడే కాదు నాలుగైదు అంశాలు కూడా దీంట్లో స్థానాన్ని సంపాదించుకోవచ్చు ఎందుకంటే శ్రవణం కీర్తనం స్మరణం ఇవన్నీ కూడా అర్చనం ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ విధంగా నవవిధ భక్తి ఉన్నది ఈ భక్తి ఏ మానవుడైతే శ్రీకృష్ణుని ఎందు పరమేశ్వరుని ఎందుకు ప్రకటిస్తారో అది వారి యొక్క విజ్ఞానమునకు పరాకాష్ఠ ఈ సత్యాన్ని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు ఇది ఉత్తమం అతీతం ఇది గొప్ప knowledge this is the best knowledge అని చెప్పాడు ఈ సందర్భంలో ఓపెన్ గారు మంచి మంచి పద్యాలు కొన్ని రాశారు ఆయన కొంచెం విస్తారం చేసి రాశారు కేవలము ట్రాన్స్లేషనే కాకుండా స్వతంత్రంగా కొంత విస్తరించి రాశారు ఆయన అంటారు ఈ ప్రసాదు చేత పలికిస్తారు ఇక్కడ అంత పంపు ఇక్కడ లేదు ప్రసాదు ఆయన పలికిస్తారు తమలక్షణర్చించు కరములు కరములు శ్రీనాథు వంచు జిప్ప జిప్ప సురలక్షకుని చూటు చూపులు చూపులు శేషశాలికి మొక్కు శిరము శిరము విష్ణునా కన్నించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు బలగును పదమును పదములు అంటే ప్రదక్షిణ చేసేటువంటి పాడే పాడు పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి మనము మనసు అంటే emotional emotion seeker emotions emotions అన్ని పరమేశ్వరుని బుద్ధి అంటే ఇంటర్ సో ఆత్మస్వరూపము ఈశ్వర స్వరూపాన్ని ఆ శాస్త్రీయమైన దాంతో భావన చేయడం జ్ఞాననిష్ట ఇత్యాది సో బుద్ధికి మనసుకి భేదం దేవదేవుని చింతించు దినము దినము ఏదో ఏదో రోజు పూజ చేయడం కాదు సో ప్రతి దినము కూడా చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు لمنی لکشمی تن چیزیں تنری تنری یوز لاسٹ بٹری یوز پیس تنری ہری تنری بولیت منی تن تنگ مار گا چلا وجہ مہا تیوشن برہم بندو یا دشا پاٹھ اس میں پکشم شروع پاس نکل جات పిల్లవాడికి ఇలాంటి పాఠాలు నేర్పిస్తావా వాడు ఎంత శత్రుపక్షానికి చేరిపోయాడు ఎంత ఇండాక్టినేట్ అయిపోయాడు గురు పుత్రోవాచ అంటే అతని కోపం ఆత్మహత్య ఆచార్యుని పదేళ్ళ అయితే సమాధానం చెప్పాడు ఆయన అంటాడు నవ ప్రణీతం ఈ పాఠం నేను చెప్పలేదు నా పద ప్రణీతం మా ఇంట్లో మరొకరు కూడా మన మన సామ్రాజ్యంలో ఉన్నవాడు ఎవరో చెప్పలేదు సుఖో వదత్యేష తదేంద్రశత్రో ఇంద్రశత్రు మీ గుడికే ఇక్కడ వచ్చి మీ పాఠం రాజన్ రాజన్ సంబోధిస్తున్నాము శిక్ష విధించే మొదలదే కావచ్చు but this is the fact nice వాడి సాధనంగా వచ్చింది ఇది ఐ డోంట్ నో మీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం నన్నేదో బిల్డింగ్ చేసేసి ప్రయోజనం లేదు డాక్యుమెంట్ చెప్తున్నాను కథ సో తత్ మా అద తదంటే ఉచితం దోషం సో కోపం మా మీద మీ కోపాన్ని ప్రయోగించండి మీ కోపాన్ని మీద చూసుకోవటం ప్రతి ప్రోక్తో పూయ ఆహాసురస్కృతం వచ్చే గురుముఖీయంతే భద్రాపతి మతి మీరు బాగుంటున్నారు ఇలా నేర్చుకోండి గురువుగా నేను అలా చెప్తున్నారు ఆయన చెప్పలేదు కదా నీకు ఆ పాఠాలు మరి ఈ పాడుబుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అభద్రావతికి సో ఈ పాడుబుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అయితే ప్రహ్లాదోచ నటే విదుస్వార్థగతి విష్ణు దురాశయాలే ఎవరి యొక్క హృదయం అజ్ఞానంతో నిలిగి ఉంటుందో వాళ్ళు పరమ తాత్పర్యము సత్య వస్తువు బాహ్యము ఉందని అనుకుంటారు బతిహి అర్థమాయన ఉదయంలో జ్ఞానం కూర్చుంటే సత్యం బయట ఉన్నది సుఖం బయట ఉన్నది ఈ గురువు గారి గురించి ఇంకా జనాభా గురించి వాళ్ళ వాళ్ళని స్వప్నం పెట్టేశారు రాక్షస మీరు అనిపించారు దీన్ని చంపేయడం అని మరణదండాన్ని భార్య దండనాన్ని విధిస్తే పూర్వంలాగే ఉంది అధికారులు మరణదండాన్ని విధించేస్తే విధించేయడం ఆర్బిటరీగా విధించేసేవాడు వీళ్ళు తీసేసేవాడు దట్ యూస్ టు సో ఎందుకంటే హీ ది హయ్యెస్ట్ అథారిటీ లో మరణాన్ని కన్ఫర్మ్ చేసినట్టే వాటి గారి యొక్క మరణాలను విధించేశారు దానికి సపోర్ట్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ తనలో తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు ఎవరికి చెప్పాలి తాను చేసిన ఆర్డర్కి ఎవరికి వాళ్ళు సంజాయిషి కానీ తనలో తాను సంజాయిషి పరోప్యపత్యం హితకృత్య ఔషధం ఇప్పుడు ఔషధం ఉన్నది ఔషధం నాలుగు ఉందా నాకు బయట ఉందా నాకు బయటే ఉంది సో నాకంటే భిన్నమైనదైనా ఔషధము హితాన్ని చేస్తుంది కనుక దాన్ని స్వీకరించాలి స్వదేహయోప్యామయవత్సుతోహిత నా దేహంలో రోగం ఉన్నది నాలో భాగంగా ఉన్నది రోగం కానీ దాన్ని బయట పాడదు దేహంలో ఔషధం బాధ్యంగా ఉందనో దాన్ని స్వీకరించాలి హితం చేసేప్పుడు దేహంలో ఒక భాగము కుళ్ళిపోయి లేకపోతే అది రోగగ్రస్తం అయిపోతే దాన్ని సర్జరీ చేసి తీసి అవతల పారేయాలి ఏదో కాలో ఏది కనుక చేరిపోతే దాన్ని అవతల ఇది న్యాయం అదేవిధంగా సో వీడు శుతుడు నా కొడుకే కానీ వీడు దేహంలో చెడిపోయినటువంటి దేహభాగాన్ని ఎలా తీసేయాలో వీళ్ళు ఆ విధంగా చిన్ చింద్యా దాన్ని పెంపొట్టేసుకోవాలి అవయవాన్ని చిన్యా స్వమంగం యథాత్మనోహితం అలా చేస్తే మిగిలిన దేహము ఆరోగ్యంగా ఉంటుంది శేషం సుఖం జీవతి విసర్జనాత్ ఆ అవయవాన్ని కట్ చేసి సర్జరీ చేసేవాళ్ళు పాలిస్తే మిగిలిన భాగం సుఖంగా తీర్చుకుంటుంది సో ఆ విధంగా ఎప్పుడైనా సెప్టిక్ ఏదైనా అయినప్పుడు ఏదైనా రూపాయలు జరిగినా ముఖ్యంగా ఈ ఫాస్ట్ బైట్ అయినటువంటి ఫాస్ట్ సర్జరీ చేసి ఖచ్చితంగా అది సెల్ డెత్ అయిపోతుంది ఆ పక్కన ఉన్న సెల్స్ కూడా స్లోగా రావడం ప్రారంభిస్తుంది ఈ ప్రభావం సో ఇది సో ఒకటి అప్పుడు వేరే ఆ దోషం ఎంతవరకు పాటికేంత వరకు కట్ చేసి పారేసి మిగిలిన భాగాన్ని సంరక్షించుకోవాలి అదేవిధంగా ఈ పొలంలో వీడు శత్రువు కూర్చున్నాడు దీన్ని సవరణ చేస్తే పొలం కనబడుతుంది అని దట్ ఈస్ ఈ రాజుని సో ఈ రాక్షసులు బయలుదేరారు తెలుగు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు ఎలా విధంగా వేయాలి వాళ్ళు ఇంకా అవగాహనకే దొరికితే సమస్య ఉంది వాళ్ళు శారీస్ కదా ఇతర రాక్షసులు అనబడతారు సరే దీన్ని ఆ ఊరు బయట ఒక ఆడవికి తీసుకెళ్లిపోయారు చేతుల్లో శూలాలు పట్టుకుని ఉన్నారు సో వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది చాలా భయంకరాకారులు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు భైరవాన్ ఎందుకంటే విష్ణు శత్రువు విష్ణు విష్ణు పక్షపాతి వీడు మనకు శత్రువు దీన్ని ఏమైనా సంహరించాల్సిందే అని నగర బహిర్దేశానికి తీసుకెళ్ళిపోయి చింది భింది దివాదిన నరికేయండి పొడి అని ఈ విధంగా మాట్లాడుతూ ఆయన మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు ఆయన ఒక చోట చెట్టు కట్టేసి ఆ శూరాలతోటి పూర్తి చేశారు ప్రసాదం సర్వమర్మసు అన్ని నర్మస్థానంలో ఉపయోగిస్తాను ఇలా పొడి ఆ మయాలు చచ్చిపోయాడు ఎలా చూస్తే ఆయన కారణం లేదు పరే బ్రహ్మణ్య నిత్యేష్యే భగవత్కిలాత్మని యుక్తాత్మన్యఫలాపన్ ఆయన ఏం చెప్తున్నాడంటే తన యొక్క పరబ్రహ్మ స్వరూపంగా ఉండే ఆత్మ నిర్ణయిస్తున్నది ఈ దేహం నేను కాదు అనే దేహాభిమానానికి అతీతంగా సరే మీ ఇష్టమైనట్టు మీరు చేసుకోండి అని అలా ఉంటుంది ఇంతకీ విశేషమేమంటే ఆ భక్తి యొక్క ప్రభావం చేత శ్రీ మహావిష్ణువు ఆయనకి అభయాన్ని కారణంగా వీళ్ళ ఈ సురాలు గురించి మళ్ళీ సురాలు చేతిలోకి తీసుకున్నారు ఈయన మామూలుగానే ఉన్నారు నా గాయాలు మళ్ళీ నార్మల్ అయిపోయి ఈ చేయాలి వాళ్ళ కంగారు చావడం ఇందులో ఉద్యోగం కేసులో ఉందని చెప్పేసి మళ్ళీ మోసుకుపోయి మోసపోయి మా వాళ్ళ కాదు వీళ్ళు చంపడం మా చేతిలో ఏం సాయలేదు మేము చేసే ప్రయత్నం ఏదో చేశాము అని వారికి కమ్యూనికేషన్ చెప్తే వారికి డౌట్ వచ్చింది చకాల తత్వరూపాయాం యుధిష్ఠిర మామూలుగా చచ్చిపోయింటే పోతే పోయాడు అని ఓ ఏడు పెట్టి చూసుకునేవారు ఇప్పుడు వీళ్ళు చావలేదనేటువంటి వర్తమానం వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో అలాగైనా సరే వారికి వారికి అహంకారం ఉంటుంది నా ప్రయత్నం ఫలితమైతే నేను వేసిన మరణాలను ఎదురొచ్చింది అనేటువంటి ఒక అహంకారంతో ఎవరైనా సరే సంపాదించే అని చంపే ఉపాయాలను ఆలోచించడం ప్రారంభించారు దిగ్గజైర్దంద్రూపేంద్రై ఆ విచారావపాతనై ఏనుగుల చేత కొట్టించాడు తర్వాత పర్వత శిఖరాలకి తీసుకెళ్లి కిందకి ద్రోపించినాడు అక్కడి నుంచి తర్వాత విషపానము విషం కలిపినటువంటి భయంకర విషం కలిపినటువంటి ఆహారం నేర్పించాడు తర్వాత మనుషులో తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు ఫాస్ట్ బైట్ వచ్చి తీసుకుంటాడు తర్వాత నిప్పులో పారేశాడు నేలలో పారేశాడు పర్వతాల నుంచి కిందకి దోసేశాడు ఏదేదో చేశాడండి వాడు కావాలి వాడు అనుకుంటున్నాడు ఒక మీద ఏమంటారు వాడి మనస్సులో ఇలా అనుకుంటున్నాడు ముంచితి వాద్ధులన్ వాద్య అంటే సముద్రం ముంచితి వాద్ధులన్ గదల వక్తితి శైలతహం బులందు ద్రవ్యించితి శస్త్రరాజి ఉడిపించితి మీద నిఘేంద్ర పంక్తి రొప్పించితి అలా వాడిని పడుకోబెట్టేసి మీద నుంచి ఒక యాభై ఏడుగులు అలా నడిపించేశారు నిఘేంద్ర పంక్తి ధిక్కరించితి శపించితి ఘోర నవకూలందు ద్రోహించితి వెక్కుపాట్లు నలహించితి సావరిదే విచిత్రము అప్రమేయోన భావోయం అపుతశ్చిత్వయో మన వీడి ప్రభావం నా శక్తితో కూడా వీగిపోయినది వీడికి అసలు భయమే లేదే నూనమే తద్విరోధేన మృత్యున్మే ఫలితాల వీడితో విలోహంలో ఉన్నాను నేను కూడా కనెక్ట్ తీసుకోలేని విలోహాన్ని విరోధంలో నా ప్రాణాన్ని నేను కోల్పోతానా ఏమి అని శంక ఇది చింతయా కించితం శ్రీయ మధోముఖం వాడు మహా సమస్యలో కూర్చుంటే ఈ లోపల మళ్ళీ చందా భక్తులు వచ్చారు వచ్చి మహారాజా ఏంటి చింత ఏం ప్రయత్నం ఇది ఆ పిల్లవాడి మీద అంత ద్వేషం నీకు అని ఆయన కొంచెం సర్దుబాటు చేస్తున్నారు ఏదో ఒక వే అవుట్ చూపించాలి కదా ఎందుకంటే వాడు సర్వ ప్రయత్నాలు చేసి విఫలుడైపోయినాడు మహారాజు somebody has to show him a way all వాళ్ళు చూపిస్తున్నారు జీతం పైకేన జగత్రయం ప్రభో హే మహాత్మా హిరణ్యకశిపు నువ్వు ఒంటరిగా భూలోకాలను జయించిన వాళ్ళు సమస్త లోకపాలకులు కూడా నీ పేరు చెప్తే గరగడలాడతారు అలాంటిది నువ్వు అలా దగ్గర పెట్టుకుని ఏదో నాకేమైపోతుందో నేనే చచ్చిపోతానని ఈ విధమైనటువంటి ఈ సిండ్రోమ్ ఏదో కాంప్లెక్స్ లో పడిపోయావు తప్పదు చిన్నపిల్లవాడు వాళ్ళు శిశువునాం గుణ దోషయో పదం చిన్నపిల్లలు మంచి చేస్తే వాళ్ళేదో భవిష్యత్తులో మహాత్ములు అయిపోతారని తప్పు చేస్తే వీళ్ళు నాకు శత్రువు పుట్టేయడని అలా అనుకోకూడదు వాళ్ళకి వెయిట్ తెలిసి వాళ్ళే వస్తారు నువ్వు చిన్నతనంలో ఉండే మంచి చెడు కూడా పెద్దతనం వచ్చేది రాగా మిగలవు కాబట్టి నువ్వేం చెట్టు చేయకుండా కోసం తీసుకుపోయా వారికి నచ్చదని వ్యవహారం ఉంటారు బుద్ధిశ్చ పుంస వయసాధ్య సేవయా యావత్ గురు భాస్కర ఆగమిష్యతి ఇందుకే శుక్రాచార్యులు లేదు వీళ్ళకి అభ్యర్థి వీళ్ళకి అప్పటిక ఈ రోజు భాగవుడు కూడా శుక్రాచార్యులు కూడా వస్తాడు వీళ్ళు వయస్సు పెరిగిపోతే వాళ్ళ బుద్ధి కూడా సెపరేట్ అవుతుంది నువ్వే మెంగ పెట్టుకోకు అని తీసుకోవాలి వీడు he's looking for a way out ఏం చేయాలో వీడికి తోటకే గెలగలాడుతున్నాడు సో వీడు సరే కానీ ఏదో ఒకటి ఈ సమస్య నుంచి బయటపడతాం <laughs> పంపించారు రాజార్య పరామతో గృహమేదీయ కర్మసు తేజస్యై బాలకైస్తత్ర సోపభూత క్షణై సరే మళ్ళీ ఆ బాలవాడిలో నేను తెలుసుకున్నారు ఆ పిల్లలందరూ వాడిని చదువుకుంటారు అర్థం చదువులు ఈ చిన్నప్పుడు ఇద్దరు ఏదో వంటలు తిన్నారో ఏదో మారింది వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే వీళ్ళు పాఠం చెప్తే వాళ్ళ వెంట వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి పనులు కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు ఈ దగ్గరికి పిల్లలందరూ చేయాలి ఎందుకంటే వీళ్ళు ఈ వ్యవహారం అంతా కుక్కేసింది వార్త వాళ్ళకి తెలిసింది ఆయన జాగ్రత్తగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు సో అది అమ్మయ్య నువ్వు ఏదో చాలా మహాత్ముడు కదా నీకు ఏదో గొప్ప జ్ఞానం ఉందిగా ఏదో చాలా అనేక విషయాలు చెప్పేసుకున్నావు మన గురువు గారు చెప్పిన పాఠాలు కూడా ఏదో చెప్పేసుకున్నావు అది ఏదైనా కొంచెం మాకు కూడా చెప్పు అని అడిగితే ఈ రక్షితగా ఉంది స్వపానార కరుణోమై మహాభాగవతో ఆయన ఎందుకంటే పాపం వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు సరైనటువంటి జ్ఞానం లేక రాక్షస సాగుతున్నారు ఇలాగే పెరిగినట్లయితే ఆ పొగరాల్సినట్టు పాడైపోతారు వీళ్ళకి మనం ఏదైనా మంచి మాట ఇప్పుడు చిన్నప్పుడు మనం బోధించేస్తే ఇప్పుడు కనుక వాళ్ళకపోతే మానే ఏమవుతుందా ఇక హిరణ్యకృష్ణుడికి ఏం బోధించే ఉపయోగం ఇప్పుడు బోధిస్తే వీళ్ళకి జీవితంలోకి వస్తాను అనే కరుణతో వాళ్ళకి బోధిస్తుంది ఒక పెద్ద ఉపదేశం మీరు ఓపికలు స్వాగతం ఇప్పుడు మనకి గురువు గారు చెప్పుకుంటారు మీ శత్రువులు మిత్రులు వీళ్ళు మోసలను అలాగేమీ లేదు శత్రువులతో ఏమి శాశ్వత శత్రువు లేదు మిత్రువు లేదు ఎందుకంటే ఈ శత్రు మిత్ర భావన కేవలం మనస్సు యొక్క కల్పన అంతా కూడా పరబ్రహ్మ స్వరూపులే సో కనుక మీరేం చేస్తారంటే ఈ సత్యాన్ని గ్రహించండి భగవత్ స్వవినయే దైవం సంపద్ విపత్ప్రదం మనం ఏమనుకుంటున్నామంటే మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరో పలానా వాళ్ళు కష్టాన్ని ఇచ్చారు కాబట్టి శత్రువు మంచి జరిగినప్పుడు వీడి వల్ల జరిగింది వీడి మిత్రులు అని అలా డివైడ్ చేసుకుంటున్నాం మనం సొసైటీ సెంటర్ దైవమే మనకి సంపత్తిని ఇచ్చినా విపత్తిని ఇచ్చినా పరమేశ్వరుడే మనకి ఇస్తాడు ఆయనే కర్మ ఫలదాత కాబట్టి ఈశ్వరుని మీద పడే ఆడుకోవడం మనం అలాగా దేవతలు శత్రువులు వాళ్ళని చంపేయాలి ఈ దృష్టికోణం తప్పు మనం చక్కగా వినయంతో మన ధర్మాన్ని మనం ఆచరించాలి తర్వాత కౌమార ఆచరేత్నో ధర్మాన్ భాగవతానిక దుర్లభం మానుషం జన్మ మనమేమో ఒక మనుష్య జన్మ అంటే మనుష్య జన్మ అంటే మన రాక్షసులు కదా అంటే మనుషుల్లోనే రాక్షసులు ఉంటారు దేవతలు అంటే మనుష్యుల్లోనే దేవతలు ఉంటారు సో మనుష్య జన్మతో ఒకటి లభించిన తర్వాత దాన్ని ఇంద్రియ భోగాల్లో వాడితే అయిపోతాం మనం అలా చేయకూడదు మనము చిన్న వయస్సులోనే ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి పెద్ద అంటే రావు భాగవత ధర్మాలని ఆ భక్తిని కూడా చిన్నప్పుడే మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పరమేశ్వరుని యొక్క పాదములను ఆశ్రయించడం నేర్చుకోవాలి ఎందుకంటే పరమేశ్వరుడు అంటే ఎక్కడో దూరంగా ఉంటాడు ఆయన ఆశ్రయిస్తే మనకేమవుతుంది అని అలాంటి దృష్టికోణం కాదు యదేశ సర్వభూతానం ప్రియ ఆత్మేశ్వర సుహృత్ వెరీ బిగ్ పరమేశ్వరుడు అంటే సమస్త ప్రాణులకు ప్రియ ఎందుకు ప్రియుడు ఆత్మ మీరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి మీరు పూజిస్తున్నారు ఎందుకు పూజిస్తారు ఏదో కామన కోసం చూపిస్తే అప్పుడు కామనందరి ప్రీతి ఇస్తుంది ఓకే కామన్ ఏం లేదండి కేవలము ఆత్మోద్ధారమే కానీ బాహ్య ఏం లేదు కనీసం ఆత్మోద్ధారమైనా ప్రయోజనం ఉండదా కాబట్టి ఆత్మ కూడా పూజిస్తారు ఆత్మ కూడా లేదనుకోండి ఇంకేం పూజిస్తారండి ఎవరిని పూజిస్తారు దేనికి పూజిస్తారు అసలు పూజించేవాడే కాబట్టి ఆత్మ సర్వో సర్వప్రియమైనది మీరు ఈశ్వరుణ్ణి పూజించి ఆ పూజలో సకామంగా పూజించినా ఆత్మయే లక్ష్యము నిష్కామంగా పూజించినా కూడా ఆత్మనే లక్ష్యము ఆత్మనష్కామాయ సర్వం ప్రియం భవతి ఈశ్వరుడి మీద మీకు ప్రీతి ఉందంటే వాస్తవంగా ఆత్మయంగా ప్రీతియే రిఫ్లెక్ట్ అయి ఈశ్వరుడి మీద పడింది సపోజ్ ఆ ఈశ్వరుడే ఆత్మ అనుకోండి అప్పుడు అత్యంత ప్రియతం అవుతాడు ప్రియ ఆత్మ ఆయనే ఆత్మస్వరూపం తర్వాత ఈశ్వర ఈ దేహంలో ఉండి ఈ ఇంద్రియ శక్తులన్నింటినీ నడిపించే నియంత్రణ శక్తి ఆయన సుహృద్ ఆయన నీకు చాలా ఉపకారం చేస్తున్నాడు ఎలాగా నీవు తిన్న ఆహారాన్ని అరిగిస్తున్నాడు సుహృద్ అన్న అన్నం అరవై పెట్టులో పెట్టిన వస్తున్నాడు అలాగే కడుపులో ఉందనుకోండి అలా లేచేప్పటికీ ఎంత కష్టమైపోతుంది అది టాక్సిన్ అయిపోతుంది అది విషం అయిపోతుంది అన్న ఆత్మ ఆ ఈశ్వరుడే అరిగిస్తున్నాడు కాళ్ళకి నడిచే శక్తిని ఆయన ఇస్తున్నాడు